ఇంద్రియాని పరాణ్యాహుంద్రియేభ్య పరం మన మనసస్సు పరా బుద్ధి యో బుద్ధే పరతస్సు సహా Thank ఆ పరమాత్మ బుద్ధికి అతీతమైన వాడు అని తెలుసుకోవాలి యో పర్వత పెద్ద బ్యారియర్ ని బుద్ధి వరకు బుద్ధికి బుద్ధి యొక్క అధీనంలో ఉండేదంతా కూడా దేశకాల వస్తు పరిచ్ఛేదం కలిగిన జగత్తు బుద్ధి వరకు జగత్తు బుద్ధియంగా లేదు చేరుస్తానని బుద్ధి ఇది చాలా జాగ్రత్తగా తక్కువసిన కాదు సాధేషన్ రియల్ ఫిలాసఫీ ఇదే ఇంకా మిగతా కూడా అయితే మాట్లాడారు రియల్ ఫిలాసఫీ అంటే ఇక్కడ అనుభవం చేస్తున్న బుద్ధి మనం బయట ఉంటున్నాం బయట దేనికి అక్కడ వస్తుంది దేనికి భయం అంటే చూడండి దేహానికి భయం అంతే సందేహం మీరు దేహంతో తాదాత్మ్యం చెందకుండా ఆ తెలుసుకునే చేయగలిగినము తెలియ ఎరుక ఆ ఎరుకను బయటకుంటుందా చేసి ఉండదు ఆ ఎరుకలో భాగమే ఉంటుంది కదండి ఎరుకలు బయట ఉంటుందా ఇప్పుడు కారు బయట ఉందండి ఏంటి బయట ఉంటుంది కాంపౌండ్ వాళ్ళు బయట ఉంటుంది అప్పుడు ఇంటికి బయట ఉంటుంది ఇంటిలో ఉంటుంది బయటే ఉంటుంది కాంపౌండ్ వాళ్ళకు బయట ఉంటుంది అంటే నేను బయట ఉందంటే హాల్ బయట ఉందని కాబట్టి కాదు హాల్ వాళ్ళు వచ్చి బయట అలా కాదు కాంపౌండ్ వాళ్ళకు బయట ఉంటుంది బట్ సేఫ్టీకి బయట ఉంటుందా ఎక్కడ ఉన్నా స్పేస్ లోనే ఉంటుంది కాంపౌండ్ వాళ్ళ లోపల ఉన్నా స్పేస్ లోనే కాంపౌండ్ వాళ్ళ బయట ఉన్నా స్పేస్ లోనే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా స్పేస్ లోనే ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచించండి టేస్ట్ అన్నది ఇప్పుడు టేస్ట్ మీద చర్చ టేస్ట్ అన్నది జస్ట్ దేశము అవకాశం ఆకాశం దేశం అంటే భారతదేశం తెలుగుదేశం అనుకుంటారు మళ్ళీ ఇంకోమని చెప్తాను ఆకాశం అది ఈ మాటలు కాబట్టి దేశం అంటే స్పేస్ అనుకుంటున్నాం సో స్పేస్ అన్నది ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నది అంటే బయట బయట ఉన్నది దేనికైనా బయట దేహానికి బయట మీ అభిప్రాయం వెళ్ళిందా సంభవంలో కావాల్సినట్టుగా దేహానికి బయట ఓకే బట్ మీరు ఆలోచించండి తెలుసుకుని తెలుసుకునే ఎరుక తెలివి తెలిసిన కాన్షియస్నెస్ దానికి బయట ఉంటుందా స్పేస్ దాంట్లో దేశంలో దాని బయట ఉంటే తెలియదు తెలుసుకోదంటే అర్థం తెలుగులో పడిందన్నమాట ఇంకా సాయి పైన ఎక్కడ ఉంటుంది పైన ఎక్కడ ఉంటుంది గిరియాలో బయట ఉంటుంది ఎప్పుడు పైన ఎక్కడ ఉంటుంది గాలిలో ఉంటుంది పైన ఉంటుంది కింద ఉంటుంది ఎప్పుడు గిరియాలో ఉంటుంది అనుకుంటారు అన్నారు పైన గిరియాలో గిరియాలో ముళ్ళు ఉంటుంది ఆ ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళని చుట్టే ఇంజిన్ ఉంటుంది ఇంజిన్లో కింద మెషిన్ ఏదో ఉంటుంది ఓ డైవర్ ఉంటుంది ఒక కార్యక్రమం ఉంటుంది దాన్ని అంకెలు ఉంటాయి టైం ఎక్కడ ఉంటుంది బుద్ధి ఎంతో ఉంటుంది టైం వివేకానంద రాసిన మాత్రం నేను మీకు చెప్తాను ఏమండి బుద్ధి బుద్ధి అంటే మైండ్ ఇది the sum total of time space and cooperation ఇది మూడో చాలా important sum total of time space cooperation అంటే మనం ఎలా ఆలోచిస్తామంటే మన సంస్కారం ఎలా ఉంటుందంటే ప్రతి సందర్భంలో కావ్యశక్తి కార్యకారణ భావాన్ని కడిగిలో ఉంటుంది దాన్ని కడుగుతూ సర్వం అంటే పరామర్శిస్తూ ఉంటుంది ప్రతి సందర్భంలో ఇప్పుడు మీరు ఆలోచించండి చిన్న పిల్లవాడికి తాయి బొమ్మ ఇచ్చారనుకోండి వాడు బాగుంటూ మాట్లాడు దాన్ని ఆది నాలుగు రకాలల్లా పోస్తాడు ఇస్తే వాడికి ఒక స్కిల్ కనబడుతుంది దాన్ని విప్పి ప్రయత్నం దీన్ని కార్యకారణభావం అప్పుడే వాళ్ళ మనసులో వచ్చేసింది అనమాట ఇది కార్యము దీని యొక్క కారణంగా ఆలోచనలో ఉంది దాన్ని ఇలా ఫీల్ చేసుకోండి కార్యకారణభావం చిన్న పిల్లవాళ్ళు అంటే ఆ సంస్కారం అలా ఉంటుంది దానికోసం ఇది కృష్ణ ఇంకో సంస్కారం లేకుండా చపాతి ఒకటి చేయాలి ఈ గోధుమ ఎక్కడి నుంచి రేషన్ షాప్ గోధుమగా లేకపోతే త్రినేత్ర గోధుమగా ఏ గోపమైతే అంటే అయితే జపాతం కార్యం కార్యానికి కారణం ఉందా కాబట్టి కార్య కారణం గోధుమలు అడిగారు ఏదైనా అవుతుంది కానీ బియ్యాన్ని అయితే కారణంగా ఉందా మా ఊళ్ళో మా చదువుకుని అడిగారు బియ్యం ఎక్కడి నుంచి రాజధానిలో తెచ్చారా లేకపోతే ఇంక ఎక్కడి నుంచైనా తెచ్చారా అని అడిగారు లేదంటే ఈ ఊళ్ళో సమయం ఉంటే ఈ ఉద్యోగంలో మోసంగా ఉన్నా జగలో వేస్తుందని కార్యకారణ భావాలను ఏదో తలలో పరామర్శించారు అలాగే ఈ ఇంకో దృష్టాంతం చెప్తాను మీకు ఎవరైనా ప్రభుత్వంలో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఇలాంటి పెద్దవాళ్ళు ఎలా నువ్వు ఎవరికారు అంటే కార్యకారణ భావం అది మనస్సుకి ఆ కార్యకారణ భావం ఆ ఇంటి కలిపిస్తే మనస్సు స్ట్రాంగ్గా ఉంది మనం సుబ్బగారు కొనుక్కున్నారంటే అది ఎందుకంటే సుబ్బగారు ఎవరు కొనుక్కో ఆయన ఆచరించారు వీడు ఎవరు కొనుక్కో తెలియదు అంటే ఆ కనెక్షన్ కూడా వచ్చేస్తే ఇది కంఫర్టబుల్ లేకపోతే ఆ కార్యకారణ భావన అన్నింటి అది కనెక్ట్ కాకపోతే మైండ్ బిహేవియర్ గా ఉంటుంది మైండ్ ఏదో గడిపోయినట్టు మనిషి గడిపోయినట్టు ఏదో లైఫ్ డెవలప్ కావాలి సో మానవ బుద్ధి కార్యకారణ భావంతో నిండి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ కానీ దీన్ని మహాత్ములు బాగా స్పష్ట చేస్తారు వాళ్ళు చెప్తారంటే నువ్వు దీని నుంచి బయటపడి వరకు ఇన్ని కార్యాలు కారణాలు లేవు ఒకటే అల్టిమేట్ కాదు ఒక్కటే ఉంది అది ఈశ్వరుడు కాబట్టి అందరూ ఈశ్వరుడు నుంచే వచ్చారు ఈ చపాతి ఈశ్వరుడు నుంచే వచ్చింది ఈ చపాతి ఏ విధంగా చేసింది వాళ్ళకి ఏ భోజనం చేసినా ఈశ్వరుడు మనం మనం అదేలా ఉంది అదృష్టంగా ఉంది ఈశ్వరుడు మనం అనుగ్రహించిన చపాతి ఇంకెక్కి అది పరమ సత్యం నాతో సందేహం అదేలా ఉంది అయితే ఇది రేషన్లో బోధోగా లేకపోతే దొరాల బోధోగా ఈ సమాచారంలో ఇది శుద్ధ సంసార బుద్ధి అది ఈశ్వరం అలాగే ఏదో దురాసంపదాలు అనుకోండి సకల ప్రాణులకు ఈశ్వరుడు చూసినట్టుగానే అతను కూడా ఈశ్వరుడు ఈశ్వరుడు యొక్క సంతానం అందరికీ వారు ఏ కులం వారు ఏ వర్గం వారు ఏ ఏ గోత్రం వారు ప్రజలు మనకి సమాచారం ఉన్నారు మనం అతను ఒక డిపెండెంట్ ఇండివిజువల్ వ్యక్తిస్తే తప్పదు కొంత ఆలోచన సమాచారాన్ని జోడిస్తే తప్పేం కాదు కానీ మనం మన దృష్టి ఫోకస్ మాత్రమే కాబట్టి సర్వంలోని ఈశ్వరుని చూడటానికి ఒకే కారణం జగత్ కారణం బ్రహ్మని మనకి శాస్త్రం చెప్తుంది కానీ జగత్తులో రక్షణ మళ్ళీ వాటిలో వాటిన వాడకాన్ని కారణం కావాలని చెప్పట్లేదు అలా తర్వాత సాంస్కృతి మీద ఒక పెద్ద దండయాత్ర కూడా ఉంది నాస్తికులు కాలిక అనుభవాన్ని బాగా ప్రశ్నిస్తూ ఉంటారు ఆ కారణంగా వాళ్ళు సంసారంలో చిక్కిస్తూ ఉంటారు మోక్షాన్ని నుంచి వణికిపోయి ఉంటారు సో విద్య అంటే మూడు థింగ్స్ మూడు ఐటమ్స్కి కలిపి విద్య టైం కాల్చేషన్ ఆయన ఏమంటారంటే టైం గురించి చెప్తున్నా టైం హ్యాస్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ చాలా బాగా వివేకానంద టైంకి స్వతంత్రమైన ఉనికి ఏమీ లేదు అది ఎంతలో భాషిస్తుందంటే ఇట్ చేంజెస్ ఇట్ ఎవరి చేంజెస్ మైండ్ అని అంటారు బుద్ధి మారినప్పుడల్లా మనస్సు యొక్క లక్షణం మారినప్పుడల్లా టైం మారిపోతుంది సమ్ టైమ్స్ ఈ brain one leaves hundred years some times ఈ idea of time man's so అప్పుడు నేను కొన్ని సందర్భాల్లో బాగా మైండ్ ఎగ్జాప్షన్ వచ్చినప్పుడు టైం తెలియదు ఆ ఎగ్జాప్షన్ టైం అనే ఐడియా నేను పాఠం ఇస్తున్నప్పుడు వాటిని చూసేప్పటికి already seventy five minutes fail అయ్యే సంగతి నేను సెవెంటీ ఫైవ్ మినిట్స్ ఫెయిల్ అయ్యిందా సెవెంటీ ఫైవ్ మినిట్స్ ఎప్పుడు ఉంది వాటి చూసినప్పుడు సెవెంటీ ఫైవ్ మినిట్స్ కాఫీ చెప్తున్నప్పుడు సెవెంటీ ఫైవ్ మినిట్స్ లేదు అది చూసినప్పుడే ఉంది అంటే ఎక్సాక్షన్ ఉంటే ఇది టైం ఉండదు టైం వ్యాల్యూ ఐన్స్టైన్ ఆయన టైం తీసుకొస్తుంటే లండన్లో ఒక యంగ్ లేడీ ఐన్స్టైన్ అడిగింది ఈ ఎక్సెన్స్ థీరీ ఆఫ్ రిలీజియన్ అయితే చెప్పండి అడిగింది రెండు మాటల్లో చెప్పండి అడిగింది అడిగితే ఆ అందరూ ఏం చదువుతున్నామని అడిగారు అంటే ఆ చెప్పింది నేను ఏదో మీ కామర్స్లో చేసింది ఇప్పుడు ఆ చెప్పాలి థీరీ ఆఫ్ రిలీజియన్ రెండే మాటల్లో చెప్పారు ఇప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఇప్పుడు when company of in the company of your boyfriend, I will declare Allah, when one hour look plus one minute right అనేది అంటే ఆరు suppose imagine that your sitting అనే half stove looks right one hour అంటే అవునండి అదే సీరియస్ అంటే సీరియస్ ఇది బాగా చెప్పారు ఆవిడ రసం లేని విధంగా చెప్పారు సార్ చేస్తారు ఎనీవే కాబట్టి టైం అన్నది ది ఐడియా టైం సింగిస్టిక్ మైండ్ సో టైంకి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు సో స్పేస్ అది more digital space so space mind బట్టే స్పేస్ వస్తుంది మీకు అలా చూడండి సినిమా తెర మీరు సినిమా అనుకోండి విమానం ఎదుర్కొ ఎక్కడ ఎదుగుతుంది విమానం ఎయిర్పోర్ట్ లో ఎదుగుతుందా ట్రైన్ స్క్రీన్ మీద ఎదుగుతుందా ఎయిర్పోర్ట్ వెళ్తుందండి ఎయిర్పోర్ట్ లో వెళ్తుందండి స్క్రీన్ మీద ఎలా చూస్తుంది స్క్రీన్ ఏమో స్క్రీన్ దాని మీద దాన్ని ఎక్కడ అసలు ఎలా ఎయిర్పోర్ట్ లోనే వెళ్తుంది కాబట్టి విమానం వెళ్ళడానికి ఏ స్పేస్ కావాలి ఎయిర్పోర్ట్ స్పేస్ కావాలి సినిమా స్పేస్ ఎందుకు వస్తుంది కాబట్టి ఎయిర్పోర్ట్ స్పేస్ ఎక్కడుందంటారు సినిమా దగ్గర ఉందా లేదు మరి ఎక్కడుంది బుద్ధి ఉంది తీసుకున్నాడు బుద్ధి ఉంటుంది అంచేతనే విమానం ఎదుర్కొని అనుకున్న సినిమా తిరిగి ఆ హాల్లో ఎవ్వరూ లేదు ఖాళీగా ఉంటారు అప్పుడు ఎయిర్పోర్ట్ ఉండదు విమానం ఉండదు ఎగరడం ఎవరో ఒకరి చూసి వాళ్ళు కూర్చోవాలి అప్పుడే ఉంటుంది ఎయిర్పోర్ట్ విమానం ఎగరడం అప్పుడే ఉంటుంది ఎందుకంటే బుద్ధి ఉండాలి సో స్పేస్ బుద్ధి ఉంటుంది ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉండదు దీనికి మీరు దోషం చేయాలంటే ఇలా చేయాలని బయటకు కదా అదే దోషం మీరు దేహంతో తాదాత్మ్యం జరిగినప్పుడే బయట ఉందామని మాట వస్తుంది దేహ తాదాత్మ్యం కాబట్టి ఆ మాట కూడా ఉంటుంది కాబట్టి స్పేస్ అన్నది బుద్ధి ఉంటుంది కాజేషన్ బుద్ధి ఉంటుంది కాజేషన్ అనేది బుద్ధి ఉంది ఇది కూడా గుర్తించడం కష్టం నిజానికి ఎంత కష్టం ఉంటే కొంతమంది ఒప్పుకో ఇప్పుడు పుణ్యం అనుకోండి పువ్వుకి కాజ్ ఏమిటి అంటే ఒక చరిత్ర లేకపోతే మొత్తం అంతేగాని ది ఆఫ్ కాజేషన్ ఎక్స్పెన్స్ ఇదే ప్రొడక్ట్ ఆఫ్ మైండ్ అని ఒప్పుకోవడానికి చాలా కఠినమైన విషయం ఎందుకంటే ఫ్లవర్ ఎక్స్పెన్స్ ఇదే ప్రొజెక్షన్ ఆఫ్ ది మైండ్ అది తెలిస్తే అప్పుడు మైండ్ నుంచి ఫ్లవర్ పుట్టింది అని చెప్పగలుగుతారు flower it's is a product of mind అని తెలియాలి ఇక్కడ నుంచి ఫ్లవర్ తీసుకుని తీసుకుంటా పర్వాలేదు ముందు అర్థం ఓ ఫ్లవర్ మంచిది ఈ ఫ్లవర్ నేను గడపడుతున్నాను ఇదేమో అనుకోవాలి కదా కావాలి ఫ్లవర్ కావాలి గడపడుతున్నా ఏమనుకోవాలి దీని పేరు ఏమిటి ఫ్లవర్ ఇదేమిటి ఫ్లవర్ కాదు ఎవరిదొక ఎవరైతే కాదు నాన్ ఫ్లవర్ ఇదేమిటి నాన్ ఫ్లవర్ ఇది నాన్ ఫ్లవర్ ఇది నాన్ ఫ్లవర్ ఇది నాన్ ఫ్లవర్ ఇది ఇది ఫ్లవర్ అవ్వదు ఇది నాన్ ఫ్లవర్ ఇప్పుడు very good flower very good flower అంటే ఈ నాన్ ఫ్లవర్స్ అన్ని కలిపి చేసి ఇది ఫ్లవర్ అయితే అప్పుడు ఎవరు చెప్పాలంటే ఒక పర్టికులర్ అరేంజ్మెంట్ చూస్తేనే ఫ్లవర్ అవుతుందని చెప్పాలి ఒక పర్టికులర్ అరేంజ్మెంట్ ఉండాలి పర్టికులర్ అరేంజ్మెంట్ ఉండాలి అంటే ఇప్పుడు ఫ్లవర్ అవ్వాలంటే ఆ అరేంజ్మెంట్ భావన నుంచి ఫ్లో వస్తుంది కదా పర్టికులర్ అరేంజ్మెంట్ ఉంటేనే ఫ్లో అవుతుంది అని అన్నప్పుడు ఈ అరేంజ్మెంట్ అనేది భావన నుంచి వస్తుంది కదా కాబట్టి ఫ్లో ఎక్కడుంది బుద్ధి ఉంది భావన అనుకుందా బుద్ధి ఉంది ఇప్పుడు ఇవన్నీ ఇలా పెడితే ఫ్లవర్ అనుకున్నాడు అవన్నీ పద్ధతిలో పెడితేనే ఫ్లవర్ అన్నారు కాబట్టి it is not the combination of non-flowers which makes a flower. It is a mind చెప్తుంది ఇలా ఉండాలి అని మైండ్ ఏమైతే నిర్ధారిస్తుందో దానికే మైండ్ ఫ్లవర్ పేరు పెడుతుంది కాబట్టి ఒక రకమైన వస్తువు అయి ఉండాలి ఒక రకమైన అరేంజ్మెంట్ ఉండాలి రకరకమైన కండిషన్లు ఇవన్నీ బుద్ధి పెట్టిన కండిషన్లే ఇవన్నీ ఎప్పుడు సాటిస్ఫై అయితే అప్పుడే దానికి ఫ్లవర్ అని పేరు చెప్పి చెప్పదు ఈ ఫ్లవర్ అయితే ఫ్లవర్ చెప్పదు నేను ఫ్లవర్ అని చెప్పేది ఎవరు బుద్ధి చెప్తుంది కాబట్టి ఫ్లవర్ అనేది ప్రాజెక్ట్ బుద్ధి నుంచి వచ్చింది అది ఫ్లవర్ అనే idea flower is an idea ఇదైతే పంచిపోతారు ఫ్లవర్ ఇస్ అన్ ఐడియా కాబట్టి ఫ్లవర్ యొక్క కారణం ఎక్కడ బుద్ధి ఉంది కాబట్టి కార్యకారణ భావంతో నేను దాని గురించి తెలియజేయడం మళ్ళీ ఎప్పుడైనా కూడా మీరు ఆలోచించండి సో కార్యకారణ భావం అనేది కూడా బుద్ధి ఉంటుంది సో సో సో విత్ ఇక్కడ అంటారు time and space are like shadow you cannot catch them అంటే వస్తువులు కావు వస్తువులు అయితే పట్టుకోవాలి ఇప్పుడు నేర ఉంటుంది నేరని మీరు పట్టుకొని చూస్తారు నేరని తూకం వేయరు ఎంత బరువు ఉంటుంది మనిషి వంద కేజీలు ఉన్నాడు వాడు నేడ ఎంత బరువు ఉంటుంది నేడని ఒక పెట్టుకో కానీ సంచిలో పెట్టడం కానీ కూడా షాడో అంటే కనపడుతుంది కానీ నిజంగా ఉండదు దెర్ నో సచ్ థింగ్ నేననేది ఏమి ఉండదండి నేను బుద్ధి యొక్క trick it's trick of senses and mind ఆ ట్రిక్ ఎలా అవుతుందంటే ఇప్పుడు ఈ టేబుల్ ఉంది ఈ టేబుల్ నుంచి కాంతి కంటిలో పడుతూ ఉంటుంది ఆ కాంతి కంటిలో పడడంలో ఒక కొంత కాంతి ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది కొంత కాంతి తక్కువ ఉంటుంది అంతే జరుగుతూ ఉంటుంది ఆ ఎక్కువ తక్కువ ఇంటెన్సిటీని కన్ను మనస్సు కలిసి వర్కౌట్ చేసి నీడ ఒక ఐడియాని సృష్టిస్తాయి అంటే నుంచి నీడ అనేది ఏమన్నా లెఫ్ట్ లైట్ ఉంటే దాన్ని బ్లాక్ అండ్ వైట్ అన్నాను లెఫ్ట్ లైట్ ఉంటే బ్లాక్ గా ఉంటుంది మోర్ లైట్ ఉంటే వైట్ సో లైట్ ఇది light but as the light intensity changes mind project చేస్తుంది మైండ్ అలా చెప్పదు ఇక్కడ లైఫ్ ఇంటెన్సిటీ ఎక్కువ ఎక్కడ తక్కువ అని చెప్పదు మైండ్ ఏమనిపిస్తుందంటే this is hero this is villain this is heroine అని చెప్తుంది అది ఎలాబరేట్ ట్రిక్ ఆ ట్రిక్ మనం నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తాం అలా దాన్ని ట్రైన్ చేస్తూ వస్తాం ఇప్పుడు సినిమా తెర మీద వీడేమంటారంటే హీరో అంటారు హీరో అనేది ఎన్టీఆర్ అంటారు సినిమా తెర మీద ఉండదు ఎన్టీఆర్ సినిమా తెర మీద లైట్ ఉంటుంది సినిమా తెర మీద అంటే అనాష్టంలో లైట్ ఉంటుంది లైట్ ఎందుకు లైట్ అవుతుంది కనుక దాని మీద ఆలోచన ఇక్కడ ఉన్నాడా ఎన్టీఆర్ ఇక్కడ ఆ ఫోకస్ ఉంటుంది సినిమా తెరలో ఎక్కడైనా చూసారా ఆ ఫోకస్ వస్తుంది సార్ ఆ ఫోకస్ ఏంటది NTR focus light focus light focus కాబట్టి ఇక్కడ నుండి లైట్ ఫోకస్ అయితే తెర మీద ఏం పడుతుంది లైట్ పడుతుందా ఎన్టీఆర్ పడుతుందా లైట్ పడుతుంది మీరు చూసింది ఎవరిని అంటే ఇది సినిమా తెర మీద లైట్ పడుతుంటే మనకి ఎన్టీఆర్ నేను operate trick as mind and senses NTR అనే క్యారెక్టర్ మన మైండ్ లో కూర్చుని ఉంటాయి ఆ క్యారెక్టర్ ని మనం ప్రాజెక్ట్ చేయాలి వాట్ మీ ప్రాజెక్ట్ అవుతున్నాయి మనం ఏది ప్రాజెక్ట్ చేస్తామో దాని mind is it's own creation ఇప్పుడు ఇంకో దృష్టాంతం మీరు ఈజీగా తెలుసుకోవాలి వాడు నా శత్రువు అని వాడు నా శత్రువు అన్నప్పుడు ఈ శత్రువు అనేవాడు బతుకుతాడా బుద్ధి ఉంటాడా బుద్ధి శత్రువు ఎలా ఉంటాడు శత్రువు ఎలాగా ఉంటాడా నల్లగా ఉంటాడా ఎలా ఉంటాడు శత్రువు అలాగేం కాదండి ఇండియన్ అయి ఉంటాడా లేకపోతే అమెరికన్ అయి ఉంటాడా అలాగే అదేం కాదు బయట ఉంది ఏం కాదండి మరి శత్రు అంటే వాళ్ళ దేహంలో కూడా మధ్య మాంసం రక్తం అవే ఉంటాయి ఇక్కడ ఇంకేదైనా ఉంటాయి బయట ఉన్నవాడు బయట ఉన్నవాడు ఎవరో ఓ మనిషి కానీ శత్రువు అనే భావన మనం ప్రాజెక్ట్ చేస్తాం ఇప్పుడు శత్రుభావం ఎక్కడి నుంచి వచ్చింది బుద్ధి నుంచి వచ్చింది బుద్ధి నుంచి బయటకు వచ్చింది అది బయటకు వచ్చి ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టుగా మనం చూసుకుంటాం బయట ఉన్నట్టుగా చూస్తాం బయట ఉన్నదా శత్రువు బయట ఉన్నదా బుద్ధిలోంచి లోపల నుంచి బయటకు వచ్చాడు అదేవిధంగా సకల జగత్తు కూడా ఉంటాయి కాబట్టి టైం స్పేస్ ఇవన్నీ కూడా బుద్ధి యొక్క ప్రోడక్ట్ సో దీనికి ఎగ్జాంపుల్ ఒక వేవ్ అంటారు ఆయన ఏమంటాడంటే wave it has time space అని కాదు టైం ఉంటుంది time frequency measure of the time తర్వాత స్పేస్ ఉంటుంది wave line is the measure of space causation ఉంటుంది డిస్టర్బెన్స్ ఇది కాజేషన్ ఏళ్ళు మూడు ఉన్నాయి ఈ మూడు కూడా these three are recognise as long as you see the way as long as you see the way recognise these three but the moment the wave has subsided are you stop seeing the wave you see water there is no time there is no space And there is no causation. Wave is only name and form form. Name and form are అని అలా వర్ణించుకొస్తారు ఇదంతా కూడా బుద్ధి యొక్క ట్రిక్ మీరు దేవుణ్ణి ఆ బుద్ధి యొక్క ట్రిక్ లో కూర్చోబెట్టి ఇదే దేవుడు ఇదే దేవుడు అంటుంటే అది నేను సత్యాన్ని తెలుసుకున్నట్టు కాదు అంచేతే ఇంకొకటి బుద్ధి కూడా అదే ట్రిక్ లేదు చేస్తుంది వాడు ఇంకొక పేరు పెట్టి ఇంకొక బొమ్మ చూపించి ఇది దేవుడు అంటారు వీళ్ళు వీళ్ళు ఊరేగింపు తీస్తారు వాళ్ళ ఊరేగింపు తీస్తారు ఊరేగింపు తీసి వాళ్ళిద్దరు కలుస్తారు కలిసిపోతేస్తుంటారు దీన్ని అడిగితే నువ్వు ఎవరి కోసం నా సెలెక్ట్ చేస్తున్నావు దేనికోసం సెలెక్ట్ చేస్తున్నావు నేను అడిగితే నేను దేవుడి కోసం సెలెక్ట్ చేస్తున్నాను వాడు కూడా ఏం దురదృష్టం వీడికి దేవుడు తెలియదు వాడికి దేవుడు తెలియదు దేవుడు తెలిస్తే ఫైటింగ్ ఉండదు ఫైటింగ్ ఎందుకు ఉంటుందండి దేవుడు తెలిస్తే ఏం తెలియకపోతే బయటికి కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడు యో బుద్ధే బుద్ధికి అతీతంగా ఉంటాడు నామరూపాలకి టైం స్పేస్కి కి ప్రిన్సిపల్ ఆదేశానికి అతీతంగా ఈశ్వరుడు ఉంటాడు ఇది ఇంతవరకు నేను చెప్పింది రీక్యాప్ లాస్ట్ క్లాస్ ఇదంతా కూడా వరుసగా చెప్పాను మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తాను అవకాశం చదువుకోకుండా క్లాస్ పూర్తయింది ఇంద్రియాన్ని ఆదౌర్యమైన కామం శత్రుని జరిగింది చెప్తాను కాబట్టి నేను కామము కామలను శత్రువుగా గుర్తించాలి కామలను శత్రువుగా గుర్తించాలి దీనికి రాంగ్ ఆర్గ్యుమెంట్స్ అపోజింగ్ ఆర్గ్యుమెంట్స్ చెప్పకూడదు ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ ఎలా చెప్పారనుకోండి వాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు వాడు ఫస్ట్ క్లాస్ లో పేదవాళ్ళనుకున్నాడు అది వాడికి శత్రువా ఆ పేరుకి వాడికి శత్రువా ఇలాంటి ఆర్గ్యుమెంట్ చెప్పకూడదు ఎందుకంటే నేను ఎప్పుడైనా ఇలాంటి పాఠం ఇంటర్మీడియట్ పాఠం అని చెప్తుంటే విన్నారా మీరు వెళ్ళదు కదా కానీ ఈ పాఠం నేను ఎవరికి చెప్తానంటే ఒక ఆయన ఉన్నాడు ఆయనకి అరవై ఏళ్ళు ఆయన ఇప్పుడు నాలుగు వందలు రాశారు నేను సో ఆయన కృష్ణుడు విగ్రహము ఉంది కదా రంగాపురంలో నాలుగు వందలు రాశారు MA English MA Telugu MA politics MA sociology నాతో ఒకసారి చెప్తారు నేను ఐదో ఎంఏ పడుతున్నాను ఏ యూనివర్సిటీ కంటే పూనా యూనివర్సిటీ అప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పూనా యూనివర్సిటీలో ఉండేది దాని చూసి వీళ్ళందరూ మొదలుపెట్టారు అప్పుడు పూనా యూనివర్సిటీ ఒక్కటే ఉంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సో దానికి వస్తున్నా ఏ ఎంఏ ఇచ్చారంటే ఎంఏ ఆంథ్రపాలజీ చదువుతుంది ఆయనతో నేను అనలేక అనిపిస్తాను ఏంటి ఎందుకంటే ఎంఏ ఆంథ్రపాలజీ అంటే కాదండి అన్నీ చేయాలని నాకు కోరికగా ఉంది ఎందుకంటే ఆ కోరిక ఆ కోరిక పక్కన పెట్టిన అనవసరం ఆ కోరిక ఇంత భగవద్గీత చదువుతుంది అని చెప్పాను అంటే గ్రంథాన్ని బట్టి చెప్తారు కానీ అక్కడ వరకు అక్కడ తిరిగి బియ్యానికి ఒకే మంత్రం ఉండదు కనుక కామనయే శత్రువు తన కోపమే తన శత్రువు కోపం ఎక్కడి నుంచి పుడుతుంది కామన నుంచి పుడుతుంది కామా భగవతి క్రోధ కామా క్రోధోభిజాలతే కాబట్టి కోపం వచ్చింది అంటే అర్థం వాడికి కామం ఉందని అర్థం కామం లేదు వాడి కోపం కోపం అంటే చెడమడ పెద్ద అక్కర్లేదు ఇరిటేషన్ వికాస్ అని అంటారే అది కూడా కోపం యొక్క ప్రారంభావస్థ అది వచ్చిందంటే ఏదో ఒక కామన ఉందన్నమాట ఆ కామన దెబ్బతింది అందుకోసమే కోపం మనం వేదాంత పాఠం చదువుతున్నాం కానీ లోకంలో వెళ్ళి ఎంతో ప్రణీలకి ఉపన్యాసం చెప్తున్నది కాదు నిజంగా నన్ను ఒక క్లాస్ ఒక దానికి ఇన్వైట్ చేశాను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నేను ఇన్వైట్ చేశాను మీరు మా నంబర్స్ అందరినీ ఉద్దేశించి మీరు కర్మయోగ ఉపన్యాసం చెప్పండి ఉపన్యాసం చెప్పండి ఇన్వైట్ చేస్తాను వన్ అవర్ సో ఆ ఇన్వైట్ చేయడంలో వేరే ఫ్యూ హిల్స్ ఇది సో మీరు కూడా మంచి చేయాలో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి తర్వాత మీకు ఆ సంస్థ తరఫున మీకు శక్తి కూడా ఇస్తారు మర్యాదగా తీసుకెళ్తారు తీసుకొస్తారు కాబట్టి మీరు ఇక్కడ నేను నన్ను మంచిగా ఇలా I love you because you life me నన్ను ఇన్వైట్ చేశారంటే ఐ రెస్పెక్ట్ దట్ పర్సన్ అసలు మన మొహం చూసిలోనే తక్కువ వాళ్ళని ఎదుగులోనే ఉంటారు వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేసేలాగా ఐ లవ్ యూ ఒక వాటి నేను ఏ టాపిక్ మీద మాట్లాడాను అంటే కర్మయోగాల గురించి మాట్లాడాను నేను రాను ఎందుకంటే నేను కర్మయోగా చెప్తే అది మీ ఇన్సూరెన్స్ వాళ్ళకి అనుకూలంగా ఉండదండి వాళ్ళకి కావాల్సినట్టుగా నేను కర్మయోగా చెప్పడం ఎదురు నేను చెప్పే కర్మయోగం వాళ్ళకి అనుకూలంగా ఉండదు అయితే కొన్ని కర్మయోగా చెప్పండి జ్ఞానయోగా చెప్పండి అసలు అసలే ఉండదు మొదటిదే మోసం అయితే మరి ఏం చేద్దాం I profusely thank you for inviting but ఆయన ఏబుల్ టు కమ్యూనిటీ ఎందుకంటే మనం వెళ్ళి వాళ్ళని నా బుద్ధిభేదం జనలేదు అజ్ఞానం కర్మ సంజయం వాళ్ళకి బుద్ధిభేదాలు మనం కలిగించుకోవాలి కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి మన క్లాస్ లో కూర్చున్నాడు అనుకోండి అయితే నాకు హెల్ప్ పర్సన్ హెల్ప్ కష్టం కానీ నేను హెల్ప్ చేయలేదు ఎందుకంటే మన క్లాస్ ఇది బ్రహ్మ సమస్య ఇక్కడ బ్రహ్మ సత్యం జగన్ ప్రతివారికి ఇక్కడికి సదస్సు ఉంటే కాబట్టి ఇక్కడికి కనుక వచ్చినట్లయితే ఇలాగే ఉంటుంది మనం బయటకు వెళ్ళినప్పుడు సందర్భానుసారంగా కనిపిస్తారు కాబట్టి కామం శత్రు వ్యహిది నో మీసింగ్ ఆఫ్ వర్డ్ కామనయే శత్రువు మనకి కామన శత్రువు అనుకుంటారు కామన మనకి మిత్రుడు అనిపిస్తుంది కొంతమంది నేను ఒక అమ్మగారిని చూశాను అంటే కొంత మోడర్న్ సొసైటీ ఇస్తే కనపడతారు ఇలాగా వాళ్ళ పిల్లవాడు బ్యాగ్ అనేది మా అమ్మ నాకు ల్యాప్టాప్ కావాలి అని అడుగుతాడు వాడి వయసు ఏడేళ్ళు ఏడేళ్ళే ఉంది ల్యాప్టాప్ కావాలి అంటే అయితే అమ్మగారు ఎంత సంతోషపడుతున్నారు మా పిల్లలు కోరికలు ఎలా ఉన్నాయో ఎంత ఎంత అద్భుతమైన కోరికలు కోరుతున్నారు అని వెంటనే ఆయన ఆర్డర్ ఏమన్నా ల్యాప్టాప్ ఉంటుంది ల్యాప్టాప్ కావాలంటే తెచ్చుకోవచ్చు ఏంటి ధనం పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఈ రోజుల్లో ల్యాప్టాప్ వచ్చే సమస్య అయితే మా నాకు ఒక నేను నేను అంటే ఐపాడ్ ఐపాడ్ కావాలి అని వాళ్ళ సరైన కూడా పెడుతుంది అడిగితే ఎంత బుద్ధిమంతుడు మా కుర్రాడు హైపాటి కలవాలనుకుంటున్నాను సంతోషిస్తున్నాను నా నా అభిప్రాయం ఏంటంటే అలా మనం ఎంకరేజ్ చేయకుండా ఉంటుంది ఎందుకంటే యాటిట్యూడ్ ఆఫ్ డిజైన్ అది మంచిది కాదు అది శత్రువు అది మనకు శత్రువులా అనిపించదు మనకు అదితో గొప్ప లక్షణంలా అనిపిస్తుంది కానీ ముందు మనకు తెలుస్తుంది అది మనకి శత్రువు అని తెలుస్తుంది సో కామం శత్రు జేసి దానిని సంహరించడం అంటే తొలగించుకోవడం ఎలా తొలగించుకోవడం దాని ఎక్స్ప్రెషన్ అంటే అది అది ఎలాగ కష్టమవుతుంది అంటే కళ్ళు ద్వారా చెవి ద్వారా ముక్కు ద్వారా అలా కష్టం అవుతుంది కోరికలు అమలంలో కూడా ఇంద్రియముల ద్వారా కష్టమవుతూ ఉంటాయి ఇంద్రియాల ద్వారా మనల్ని సంసారంలోకి ఇచ్చిపోతూ ఉంటాయి కాబట్టి సామాన్య నియంత్రించాలి అంటే కామన కామము అంటే కామన డిజైరింగ్ యాటిట్యూడ్ దాన్ని నియంత్రించాలంటే అంటే మీరు ఇంద్రియాల దగ్గర మొదలుపెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వెరీ సింపుల్ ప్రతి వాళ్ళు చేయాల్సింది దీనికోసం అసలు ఆలోచన కూడా అర్థంలేదు ఏంటంటే నాకు ఫలానా పదార్థాలు గుర్తిస్తాయి ఫలానాలు గుర్తించవు అనే సిస్టమ్ ఉండకూడదు అసలు మన సిస్టంలో అది ఉండకూడదు ఆ రాజకీయాలు ఉండకూడదు జనరల్ గా ఏ ఫుడ్ అయినా నార్మల్ గా నేను నార్మల్ కాదు నార్మల్ ఏ ఫుడ్ అయినా మీరు జనాలు తింటారా వేసుకుంటారా అని అడుగుతాను అయితే నేను అక్కడ ఉండే సందర్భాన్ని బట్టి చెప్పాలని నా అభిప్రాయం కాబట్టి నేను నేను ఆలోచిస్తాను అక్కడ పరిస్థితి ఏంటి చపాతీలు మాత్రమే ఉన్నాయి నేను చపాతీ రైతు మాత్రమే ఉన్నాయి నేను రైతే రెండు ఉన్నాయి అయితే ఇది రెండు రెండు కూడా తినేస్తాను కలిపి అక్కడ కూడా పరిస్థితి బాగా రివర్స్ కాల్స్ ఐదో రివర్స్ కాల్స్ అదే కాల్స్ లేదు అలా మీకు ఏం కావాలి నాకు ఏది అక్కర్లేదు ఫలాలు కావాలి అనేది లేదు మీకు ఏ కూర కావాలి ఐదో అదే ఐదో ఏ కూర కావాలంటే నేను ఏం చెప్తున్నాను నా దృష్టిలో అన్ని కూరలు ఉంటాయి నేను ఏమంటానంటే వెజిటబుల్ లేకుండా చూడండి అదర్వైజ్ వెజిటబుల్ ఇంకా కొంతమందికి మష్రూమ్స్ వాడద్దు అని మనం మనకు కోరుకుంటాం మనకు వ్యాపారాలు అది వద్దు ఎందుకంటే ఏమో దాని మీద డౌట్ వద్దు అంటే అలాగే ఏది వద్దు నేటి నేటి కానీ ఫలానికి కావాలని మాట్లాడదు అలా చేస్తూ అలా ఫీల్ అవుతుంది మాట తర్వాత మీకైతే స్కీమ్ నచ్చుతుందని మీరు నన్ను అడిగి అదే ఏదో స్కీమ్ నచ్చుతుందని నాకు అన్ని వస్తుంది ఏది అక్కర్లేదు ఎందుకు మనకి కొంతమంది విద్యుత్తులో కొట్టుకుని వేసుకుంటుంటారు నేను తెలుసా ఫిల్టెడ్ విద్యుత్ విద్యుత్ మేము ఇక్కడ మార్కెట్లో ప్యాకెట్లో దొరుకుతాయి దాంట్లో ఫిల్టెడ్ విద్యుత్ కూడా సెపరేట్ ప్యాకెట్ ఉంటుంది it will have higher cost అంత కొంచెం పక్క కట్టుకోవడం తర్వాత కొంత సెన్స్ ఏదో మనం తీసుకెళ్ళి వేసి కలిపి పెట్టి ప్యాక్ చేసేస్తాం ఈ మామూలు విద్యుత్ ప్యాకెట్ ఐదు రూపాయలు అదే సేమ్ సైజ్ ప్యాకెట్ పొందుతాం ఫిల్టెడ్ నేను నేను యూజ్ చేశాను కాబట్టి నాకు ఈ కెమికల్ విభూతిలో మనకి వెరైటీస్ మీకు జాస్మిన్ కావాలా రోజు కావాలా అదే ఇంకా ఏమీ అక్కర్లేదు నిజానికి మనం ఏ పర్ఫ్యూమ్స్ వాడకుండా ఉంటే మనకి ఆ ప్రకృతిలో ఉండే పర్ఫ్యూమ్స్ ఇప్పుడు దాన్ని నేను ఇక్కడ కూర్చున్నాను పేరే కానీ నాకు మల్లెల సుగంధం అందంగా మా చాలా మధురంగా నాకు అనుభవాలు వస్తాను కారణం ఏంటంటే ప్రకృతి సిద్ధమైనటువంటి సుగంధాలు మనకి తెలియాలంటే ఈ సింథటిక్ పెర్ఫ్యూమ్స్ మనం వాడకూడదు సెంట్రల్ కన్ఫ్యూన్స్ వరకుంటూ పోతే ముక్కు ఇన్సెన్సిటీ అయిపోయి దానికి ఇంకా ప్రకృతి సిద్ధమైనటువంటి సున్నితమైన సుగంధం తెలియదు ప్రకృతిలో సున్నితంగా ఉంటుంది సింథటిక్ లో మొహాన్ని కొట్టినట్టుంది సో అలా ఇన్సెన్సిటివ్ అయిపోతాయి రిసెప్టర్స్ కాబట్టి it is bad therefore we should not have any kind of life or this life with regard ఏ ఒక అమెరికాలో వాస్తవం బ్యాంకులో ఏదో కంపెనీ సెర్కిల్స్ సెర్కిల్స్ కూడా చేస్తాను ఆ కంపెనీలో పనిచేసి చేయాలని మా క్లాసెస్ ఆయన అర్థం చేస్తూ ఉంటారు ఆయన నాకు ప్రతి న్యూ ఇయర్ డే నాడు అక్కడ ఉంటాను న్యూ ఇయర్ డే నాడు నాకు ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చిస్తాను నేను ఆ ప్యాకెట్ ఓపెన్ చేస్తే వెరీ హై క్లాస్ పరిస్థితి ఉంది అసలు ఆ బాటిల్ తీసుకునే నిద్ర ముగ్గు వేస్తుంది అలాంటి బాటిల్లో ఉంటుంది పెర్ఫ్యూమ్ అది ఓపెన్ చేసి చూస్తాను నేను ఇద్దరు ఇస్తూ నాకు కనపడుతుంది అలాంటి ఫస్ట్ క్లాస్ లేదు cost not less than hundred dollars I believe so అది కేర్ఫుల్గా దాన్ని మొదలు పెట్టి నేను కేర్ఫుల్గా దాన్ని కట్టి నేను భద్రంగా పెడతాను సంజీలో పెట్టుకుంటాను ఫస్ట్ ఆపర్చునిటీ జీవితంలో ఏం చేస్తాను నేలొస్తుంది వాళ్ళకి ఉపయోగించగలిగే మనం ఏం చేస్తుంటాం నేను మోపిస్తాను ఎందుకంటే మోపిస్తే మనం ఇవ్వటానికి మళ్ళీ దానికి శ్వాస ఉంటుంది మనకంటూ ఒక వైఫ్ అండ్ డేస్ లైఫ్ మనం ఈ విధంగా నేను ఇంకే కష్టమైన ఎగ్జాంపుల్ చెప్పానని కాదు అలా మనం ఫీల్ చేస్తూ ఈ విధంగా ఇంద్రియాలు ఆదాయ నియమ ఇంద్రియాలతో మొదలెట్టు మొదలుపెట్టి క్రమక్రమ ఇది ఫ్రీడమ్ మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది మీకు విధంగా వాడికి ఇంకా వారికి వాడికి తింటక్కర్లేదు వారికి భోజనం ఏదైనా పర్వాలేదు ఇంకా వాడికి ఏమైనా లేదు అలాగే నెగిటివ్ గా చూడకుంటాను it is not a stable situation కాదు ఇట్ ఈస్ ఫ్రీడమ్ లిబర్టీ జరిగేది జాయ్ కాబట్టి ఆ విధంగా ఇండియాతో మొదలు మొదలుపెట్టి చక్కగా నీవు వాటిని అని నేను కూడా మహాత్ముడితో ఎక్కడికో వెళ్ళాను ఎవరెవరో సంబంధం ఇద్దరం కలిసి అక్కడ పడుకున్నాం రాత్రి పదిహేను పడుకోవాలి కరగడా లేదు ఇల్లు లేదు ఆయన శుభ్రంగా గురికొచ్చి ఎదుర్కొన్నారు పిల్లలు లేకపోతే ఇలా నిలబెట్టుకుంటూ హాయిగా పెడుతున్నాను నాకు పిల్లో లేని కారణంగా నేను ఇద్దరు నా దగ్గర పిల్లో కావాల్సి వస్తుంది పిల్లో లేదు అప్పుడు నేనేం చేశానంటే నా కంటి విడదీసి దాంట్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని వస్తువు కొన్ని కఠినమైన పుస్తకాలు ఇలాంటివన్నీ అప్పుడు ఆలోచిస్తాను బయటకు వచ్చేసి ఈ బట్టలు దాంట్లో వచ్చి దాన్ని ఇలా ఏదో కొంచెం చేయాలంటే ఒక పిల్లో చేసి దానికి తీసుకొచ్చి ఆ దిక్కులోకి అది కడుతుందా మొత్తానికి ఒక పిల్లో ఒకటి క్రియేట్ చేశాను ఆర్టిఫిషియల్ అప్పుడు కొంచెం ఆయన చూస్తే నాకు నిజంగా జలసి అనిపించింది ఎందుకంటే ఆయన ఆయనకున్న ఫ్రీడమ్ నాకు లేదు సేమ్ థింగ్ మీరు ఆలోచించండి సంపన్నులు ఉంటారు మంచిది క్యాష్ చేస్తాం చేస్తున్నారు సంపద చేస్తున్నారు ఆయన నాట్ సేమ్ కానీ వాళ్ళు నిద్ర పట్టడం కాదు నిద్ర హంసపూరిక కల్పం ఉంటుంది ఏ కండిషనింగ్ ఉంటుంది అన్ని సుగంధాలు ఉంటాయి పర్మలాలు ఉంటాయి అన్ని భోగాలు ఉంటాయి నిద్ర మాత్రం పడతాయి ట్యాబ్లెట్ వేసుకుంటే అసలు నిద్ర ట్యాబ్లెట్ వాడిన వాళ్ళు వాళ్ళే మెజారిటీ ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్ర ఆ ఫ్రీడమ్ లేదన్నమాట మన సోఫిస్టికేషన్ పెరిగిపోయి మన కోరికలు పెరిగిపోయి ఫ్రీడమ్ మనం ఈ ఫ్రీడమ్ అది మర్చిపోవాలి కాబట్టి ముందు ఇంద్రియాల దగ్గర మేము మొదలు మొదలుపెట్టి వాటిని డిసిప్లిన్ చేయాలి కంట్రోల్ చేయమంటలేదు డిసిప్లిన్ చేయడం కంట్రోల్ చేయడం అంటే పీతిని వచ్చేయడం తిండి పెట్టకుండా పీతిని వచ్చేయడం అలా చేయొద్దు కాకుండా భోజనం పెట్టారు దేహానికి భోజనం సప్లై చేయాలి కానీ రాగద్వేషాలని వీలైనంత దూరంగా అలా ఇంద్రియాలు అదే డిసిప్లిన్ డిసిప్లిన్ డిఫరెంట్ కంట్రోల్ వేస్తుంది ఇక్కడ నిరోధము అంటారు control we are not talking of నిరోధ వీఆర్ టాకింగ్ ఆఫ్ అనుశాసనం మన అధీనంలో ఉండాలి మనం చెప్పినట్టు వినాలి కొంచెం ఫ్రీగా కూడా ఉండాలి అలా నేను తద్వారా నీ అల్టిమేట్గా ఈ కాముడు అనే శత్రువు మీద నీవు విజయాన్ని సంపాదిస్తావు కాముడిని గ్రహించమన్నారు జడ్జి గ్రహించలేదు కామదహనం అంటే ఇంక జరిగినో అతను కామదహనం అని చెప్పారు అయితే దీని మీద ఒక శంక తత్ర హిమాశ్రయ రామం జహ్యాది ఇంద్రియానికి ఇప్పుడు శత్రువుని జయించాలనుకోండి రామం శత్రువుని జహి శత్రువు మీకంటే బాగుంటుందైతే ఏం చేయాలండి ఎవరిదానైనా ఇంటెలిజెంట్ ఎలా ఉంటుంది శత్రువు మీకంటే బలం ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఎవరినైనా బలవంతున్నోకల్ని మనం తోడుగా ఉంటాం ఇంకొకళ్ళ సహాయం చేతుల మీదకి వెళ్ళాలి అంతేగాని ఒక బండగా వెళ్ళిపోతే మనకి దెబ్బ తగ్గుతుంది శత్రువు బలంగానే కదా మనం ఏం చేయలేదు కాబట్టి ఎవరో వాళ్ళ సహాయం తీసుకోవాలి అది ప్రశ్న ఇది ఆశ్రయ దేని ఆలంబనంగా చేస్తుంది దేని సహాయాన్ని ఇస్తుంది దేని ఆశ్రయంగా చేస్తుంది ఈ సాధకుడు వికాముడు అనే శత్రువుని జయించాలి అని ఒక సంఖ్య కలుగుతుంది ఆ సంఖ్యకి సమాధానం ఇప్పుడు చెప్పబడుతోంది ఇంద్రియానికి శ్లోకం ఇంద్రియాని స్తోత్రాదీని దేహం స్థూలం బాహ్యం పరిచ్ఛిన్నం అపేక్ష మళ్ళీ అన్నాం సౌఖ్య అంతఃత్వ వ్యాపిత్వాది అపేక్షయా ప్రకృష్టాన్ని ఆహుపండితా ఇంద్రియాన్ని తాను ఆహు శ్లోకం ఇంద్రియములు పాలములు అని చెప్తారు ఆహు నేను ఈ మాటలు అన్నాను ఇంతకు ముందు నేను చెప్తాను ఎవరు చెప్తారు పండిత ఆహు ఎవరు చెప్తారు పండితులు చెప్తారు ఇంద్రియములు పాలములు పరం అంటే ఏమో కూడా మీరు చెప్తారు పరం అంటే ఏమో చెప్తారంటే దీనికంటే అది ఎక్కువ సూక్ష్మము అది పరము అన్నదానికి ఒక అంటారు కదా సౌక్ష్మ్య తర్వాత అంతరంగము బహిరంగము అని అనుకుంటాం బయట ఉండి సహకారం చేసిన దాని పేరు బహిరంగం లోపల ఉండి సహకారం చేసేది అంతరంగం బహిరంగ అంతరంగాలలో ఏది పరము అంతరంగము పరము ఇప్పుడు మీరు వంట ఉండాలనుకోండి గిన్నె నీరు రెండు ఉండాలి నీళ్ళు ఉండాలి నీళ్ళు నీళ్ళు పోతుంది నీళ్ళు ఉండకూడదు గిన్నెలు అయితే నీళ్ళు ఎక్కడికి వస్తారు కొంచెం గిన్నె ఉండాలి నీరు ఉండాలి రెండు వంటకు అవసరం అన్నం ఉండడానికి కానీ అంతరంగా ఏంటి నీరు నీరు అంతరంగా ఎందుకంటే వంట పూర్తయ్యేందుకు నుంచి అన్నంలో వెళ్ళిపోతుంది గిన్నె వెళ్ళిపోదు గిన్నె అలాగే ఉంటుంది బయట ఉంటుంది బయట నుండి సహాయం చేసేది గిన్నె లోపల ప్రవేశం చేసి సహాయం చేసేది నీరు అంతరంగము గిన్నె బయట అలాగే ఇప్పుడు దేహము ఇంద్రియము ఉన్నాయి దీంట్లో అంతరమైనది బహిరంగమైనది తెలుస్తూనే ఉంది దేహమేమో బహిరంగము సో ఇంద్రియములు అంతరమైనది పర అంటే ఇంకో అర్థం అంతఃత్వ తర్వాత తర్వాత వ్యాపిత్వ ఇప్పుడు కన్ను ఉంది కన్ను ఎంతవరకు వెళ్తుంది కన్ను యొక్క కన్ను అంటే ఏంటి చూసే శక్తి అని కన్ను అంటే కన్ను రెప్పలు అది కాదండి కొంతమందికి పత్రికాయలాగా బాగా పెద్ద కళ్ళు ఉంటే దాన్ని ఉండదు అందువల్ల పేరు అనేది అది కాదు కన్ను అంటే చూకే ఇస్తే పవర్ కాబట్టి ఈ కనుగప్పలు కనుగురుతో అభివృద్ధి దేహం దేహంలో వినాశమే దేహంలో భాగం కానీ చూపే శక్తి ఇంద్రియం ఇప్పుడు కన్ను యొక్క వినాశమే ఎక్కడ ఉంటుంది ఎక్కడే ఉంటుంది ఇక్కడ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళదు కదా కన్ను కన్ను ఎలా ఎంత మీరు ఉండాలని చూసినా అక్కడే ఉంటుంది కానీ చూసే శక్తి ఎలా ఉంటుంది ఓ కొన్ని దిగాలు దూరం ఇంచుమించుగా అదో అక్కడ అభివృద్ధి వరకు చూడగలుగుతాయి ఇంక వీళ్ళు సూర్యమండలం వరకు నిజానికి కళ్ళకి రేంజ్ ఉంటుంది రెండు వేల యాభై వేల వంద వేల రెండు ఆ రేంజ్ అవతల ఉన్నవన్నీ కూడా రేంజ్ లో వచ్చేసి చూసుకుంటాం ఎందుకంటే సూర్యుడు మనకు చిన్నట్టుగా దగ్గర ఉన్నట్టుగా అక్కడ ఎక్కడ ఉన్నట్టుగా బిల్డింగ్ మీద ఉన్నట్టుగా కాబట్టి ఓ రేంజ్ అంతవరకు కన్ను వ్యాపిస్తుంది తీసే శక్తి అంతవరకు వ్యాపిస్తుంది అంటే ఆ రేంజ్ లోపల ఉన్నది ఏదైనా కూడా మనం చూడగలం కాబట్టి ఇంద్రియములు వ్యాపకం లేదా దేహము వ్యాప్యం అది ఒక విషయం కాబట్టి వ్యాపించుట అనేది కూడా ఒక లక్షణం పరా అన్న దాంట్లో సో ఆది కారణమై ఉంది ఎప్పుడు కూడా దేహం అనేది మనకు తెలుస్తుంది అంటే ఇంద్రియముల ద్వారానే తెలుసు మీరు ఆలోచించండి ఎదుర్కొన్న మనిషి నిలబడతారు ఒక మనిషి అని మనకు తెలిసింది ఎలా తెలిసింది ఇంద్రియాల ద్వారా తెలుస్తుంది ఇంద్రియం ద్వారా దేహాన్ని దర్శించకపోతే మనిషిని అన్నారు ఇది కూడా ఒక మనసేగా ఇండియాలో తెలుస్తుంది ఇది ఇంద్రియం ద్వారానే తెలుస్తుంది ఇక్కడికి ఎదుర్కొండా ఉన్న మనిషి నేత్రేంద్రియం ద్వారా ప్రధానంగా తెలుస్తారు ప్రధానంగా అప్పుడప్పుడు మీరు వెళ్తా ఉంది కూడా ఉంది కూడా ఉండొచ్చు దర్శేంద్రియం కూడా ఉంటుంది వాడు మాట్లాడితే వెళ్ళమని ఇవన్నీ కూడా ఉంటాయి ఒక నేను ఏమిటి కర్మ లేదా నా దేహము నాకు తెలియడంలో నేను కన్ను కాదు ఎందుకంటే కన్నుతోటి చూస్తూ దేహాన్ని చూడకపోయినా దేహం తెలుస్తూ ఉంటుంది కాబట్టి దేహం మన దేహం మనకు తెలిసినప్పుడు మెయిన్ ఇంద్రియం ఏమిటి స్పర్శ స్పర్శేంద్రియం మొత్తం దేహం అంతా కూడా స్పర్శేంద్రియం వ్యాపించి ఉండబోతే మనకి దేహం తెలుస్తూ ఉంటుంది ఇది దీనికి దృష్టాంతంగా కాలు కింద ఎక్కిందనుకోండి కాలు ఉన్నట్టు కూడా కింద కాలు తిమ్మిది ఎక్కిందంటే నంబర్ ఉందంటే ఉన్నట్టు కూడా తెలియదు ఎనస్టీసియా లోకల్ ఎనస్టీసీఆర్ అని చెప్తే అక్కడ అసలు ఆ పార్ట్ ఉన్నట్టు తెలియదు జనరల్ ఎనస్టీసియా ఇస్తే మొత్తం దగ్గర తెలియదు నాకు కాబట్టి లోకల్ ఎనస్టీసియా ఇస్తారు అప్పుడప్పుడు మీరు మన్ను బిగించినప్పుడు వాళ్ళు అక్కడ ఇంజక్షన్ ఇస్తారు అసలు అక్కడ ఆ సీట్ ఆ పెదవి ఇవన్నీ కూడా నంబ అసలు అక్కడ ఏవల్గా అనిపిస్తుంది కాబట్టి స్పష్ట జ్ఞానము ఇది మెయిన్ కాబట్టి దీంట్లో దేహ జ్ఞానం ఇంద్రియాధీనమై కాబట్టి ఇంద్రియలు కారణము దేహము కార్యము ఆ రకంగా కూడా పారము సో దేహంతో పోలిస్తే ఇంద్రియములు కారణములు మరమంటే ఏంటి సూక్ష్మము అంతరంగము వ్యాపకము అంతటి పరత్వము దేహంతో పోలిస్తే ఇంద్రియాలు వచ్చింది అది ఆయన అంటున్నారు ఏది ఇంద్రియాలు ఐదు శ్రోత్రాలు చెవి కన్ను ముక్కు నాలుక చరణం కానీ ఒక క్రమంలో కూడా పెట్టచ్చు మీకు విషయాల క్రమంలో పెడితే వీటిని కూడా క్రమంలో పెట్టచ్చు విషయాలు ఏంటి శబ్ద స్పర్శ రూప రస జరుగుతుంది అది వరస పంచభూతాల వరసలో రావాలి శబ్ద స్పర్శ రూపారసం కనిపిస్తుంది దీని మీద ఫుల్ ఎలాబరేషన్ కావాలంటే పరిశీలన పుస్తకంలో నేను అన్ని లెక్కలు బాగా వివరంగా ఉన్నాయి తెలిసిన విషయాలే కొంచెం ఆర్గనైజ్గా ఉన్నాయి వాటికి కరస్పాండ్ ఇంద్రియాలు ఏంటి శ్రోత్ర తర్వాత కర్మ ధ్వత్ అంటారు శ్రోత్ర ధ్వత్ నేత్ర రస రసమైన రసన ఘ్రా ఇది ఇంద్రియ సో ఈ ఇంద్రియ ఈ ఐదు కూడా పరాణి దేనితో పోలిస్తే పరాణి స్థూలం దేహం అపేక్ష ఈ ఫిజికల్ బాడీతో అపేక్ష దాని అపేక్ష చేత అంటే దానితో పోల్చుకుంటే పాలనది ఎందుకంటే దేహము బాహ్యముగా ఉంటుంది ఇంద్రియములు లోపల ఉంటాయి దేహం పరిచ్ఛిన్నంగా ఉంటుంది ఇంద్రియములు వ్యాపకంగా ఉంటాయి కాబట్టి ఇంద్రియములు ప్రారంభం దీన్ని అధ్యాత్మ విద్య మనం చేశాం అధ్యాత్మ విద్య ఇప్పుడు చదివినప్పుడు కూడా ఆయన ఏదో దేని గురించి చెప్తున్నా అనుకోకూడదు నేను దేని గురించి చెప్తున్నా అని అనుకోకూడదు అలా వస్తే అలాగే అనుకోతుంది అది అధ్యాత్మం అవదు ఆయన కనుగొని ఏదో ఏదో చెప్తున్నాడు వేదాంతం చెప్తున్నాడు ఫిలాసఫీకి అలా అనుకోకూడదు రాంగది నేను మీ గురించి చెప్తున్నాను మీలో ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నాను ఇక్కడ వన్ టు కూడా పైగా నేను ఏ ఏ వ్యక్తి కలుగుతున్నాడో ఆ వ్యక్తిగా చెప్తున్నాను మిగతా ఎవరు లేరు ఈ వన్ టు వన్ కాబట్టి అధ్యాత్మం అలాగే తన గురించి తాను ఎప్పుడైతే తెలుసుకోవడం మొదలుపెట్టాడో ఈ సంసారం బరువు కొంత తగ్గుతుంది ఎందుకంటే సంసారం మనకు ఎందుకు బరువు అయిపోయిందంటే మనం అస్తమాను దాన్నే తెలుసుకుంటూ ఉండబట్టి జరిగింది తెలుసుకోవడం అంటే దాంట్లో ప్రసరించడం మనస్సును ప్రసరింపజేయడం ఏం చేయాలని కాబట్టి ఇంద్రియముల స్వరూపాన్ని తెలుసుకుంటే already you know how to get hold up already దాన్ని మీరు కంట్రోల్ చేసి లక్షణం మీకు వచ్చేస్తుంది ఇంద్రియాన్ని పరాన్ని ప్రకృష్టాన్నాహు పండిత డెఫినెట్లీ దేహం కంటే ఇంద్రియములు ప్రతిష్టములు గొప్పవి తర్వాత వాక్యం ఏంటంటే ఇంద్రియేభ్యం పరం మనహ ఇంద్రియములు కంటే మనస్సు గొప్పది సో తథా అంటే అదే విధముగా ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది మనస్సు అంటే మీరు సందర్భాన్ని బట్టి అర్థం చెప్పాలన్నమాట ఇప్పుడు మనస్సు బుద్ధి రెండు పదాలు వస్తున్నాయి అదే శ్లోకంలో మనస్సు కంటే బుద్ధి గొప్పది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనస్సు బుద్ధి విడతీసి మాట్లాడారు మరో సందర్భంలో రెండు ముద్ద చేసి ఒకే పదం వాడతారు ఆ ఒకే పదం వాడినప్పుడు మన నాన్న వాడచ్చు బుద్ధి అనిన వాడు ఇలాగే వాడత అలాగే వాడత ఆ సందర్భాన్ని మన ఏవ మనుష్యానం కారణం బ్రహ్మమోక్షయో మనిషికి బంధానికైనా మోక్షానికైనా మనస్సే కారణము అని తీసుకోవాలి ఇంకా ఇంకా వేరే పదం లేదు అప్పుడు ఆ మనస్సుదానికి అర్థం ఏంటి మనస్సు బుద్ధి అంతా కలిపేసిన ముద్దది మనస్సు మధ్య లోన ఆసక్తి మై బుద్ధి నివేశయ అన్నాడు అనుకోండి అప్పుడు రెండు వేరేది ఇది ఎలాగో ప్రవలేదు కాలం లేదు ఒక సందర్భాన్ని బట్టి చెప్తారు మనస్సు బుద్ధి ఎప్పుడైతే విడివిడిగా చెప్పారో మనస్సు అంటే రెండు రకాలుగా అర్థం చెప్తారు ఒకటి దాని సంకల్పము అని అంటారు ఇప్పుడు ఈ థాట్ మీద జడ్జిమెంట్ వస్తున్నారు థాట్ ముందు పుడుతుంది థాట్ మీద జడ్జిమెంట్ వస్తుంది ఏమొస్తుంది ఈ థాట్ బాగుంది అని జడ్జిమెంట్ అయితే ఇలాంటి థాట్ వస్తుంది అయితే ఇంత అయోగ్యమైన థాట్ ఎందుకు వచ్చింది అని అది కూడా జడ్జిమెంట్ ఆ జడ్జిమెంట్ తర్వాత వస్తుంది లేకపోతే ఆ థాట్ ఈ థాట్ ఇప్పుడు వచ్చిందంటే దీనికి అప్పుడు అది జరిగింది కాబట్టి దానివల్ల ఈ థాట్ వచ్చింది అని గుర్తు చేసుకుని కార్యకారణ భావం పడతారు అది బుద్ధి సంకల్పం ఇది ఒక లెవెల్ అంటే మనస్సులోనే డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి ఆ తెలివిలోనే మనస్సు అంటే తెలివిలో భాగం కదండి కాన్షియస్నెస్ ఉంటారు ఆ తెలివిలో భాగం ఆ తెలివిలోనే థాట్ కూడా తెలుగులో ఒక భాగమే ఒక లెవెల్ ఆ థాట్ మంచి చేయడం రాజు ప్రయత్నాలు చేయడం ఈ రకమైన జడ్జిమెంట్ ఇచ్చే లెవెల్ వేరే ఉంటుంది నాకంటే హయ్యర్ లెవెల్స్ ఉంటాయి హయ్యర్ లెవెల్స్ అనొచ్చు డీపర్ లెవెల్స్ అనొచ్చు పాస్ట్లెస్ స్టేట్ ఒకటి ఉంటుంది అది కూడా పాస్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ హై ఉంటుంది it is also past of consciousness so anyway ఇలా వేరియస్ లెవెల్స్ అన్ని కూడా కాన్షియస్నెస్ లో చేసిన ఎరుకలు తెలుగులో భాగంగా ఉన్నాయి దాంట్లో మన ఈ మనస్సు ఇంద్రియముల కంటే గొప్ప ఇంద్రియము అంటే కన్ను ఉందనుకోండి కన్ను కేవలం రూపానికే పరిమితమైనది ఇది శబ్దానికే పరిమితమైంది తెలిసేస్తుందా సరే మనస్సు రూపానికి శబ్దానికి రసానికి గంధానికి స్పర్శకి అన్నింటికీ మనస్సు సమానం కాబట్టి మనస్సు ఇంద్రియము కంటే వ్యాపకము తర్వాత కన్నుతో చూసినంత మాత్రాన మీకు జ్ఞానం కలగదు కన్నుకి మనస్సు తోడైతేనే జ్ఞానం కలగదు అంతేనే అన్యత్ర మనా అభూవం అశ్రునామం నశ్రునామం నేను వెళ్ళలేదు ఎందుకు వినలేదు అన్యత్రమణ అభ్యర్థి ఎందుకు మీరు ఇప్పుడు ఇప్పుడు కూర్చొని క్లాస్ ఉంటున్నారు అనుకోండి మీ మనసు ఎక్కడికో వెళ్ళింది అనుకోండి నా క్లాస్ బాగుంది అనుకుంటుంది మీరు ఏమీ అనుకోండి మళ్ళీ తర్వాత మళ్ళీ వాపస్ అంతలో మైదు గారిని మైదు ఉంటుంది పాఠం గారిని పాఠం ఉంటుంది మీరు మాత్రం మీరే లేదు ఏం చెప్పారనే డౌట్ కూడా వస్తుంది అంటే అన్యత్ర మనాభూమం మనస్సు తోడైతే కానీ తెలిసి శ్రవణం అనేది ఉండదు కనుక మనస్సు వ్యాపకము కానీ తర్వాత మనస్సు సూక్ష్మము అన్నింటిలో వ్యాపించి ఉంటుంది తర్వాత చూపుకి కారణం మనస్సు కారణము ఇన్ని కారణాలు చేత ఇంద్రియముల కంటే మనస్సు కారణము పరము పరసత్వం అదే ఆయన అంటున్నారు తథా మన అంటే సంకల్పాత్మకమైన మనస్సు అంటే సంకల్పముల రూపంలో ఉండే మనస్సు సంకల్పాత్మకం అంటే ఆత్మశుద్ధం రూపం అర్థం సంకల్ప ప్రవాహంగా వస్తూ ఉంటాయి ఆ రూపంగా మనస్సు అది ఆ మనస్సు ఇంద్రియముల కంటే సూక్ష్మమైనది ఓకే మనస్సు బుద్ధి తథా అదే విధంగా మనస మనస్సు కంటే కంటిన్యూ బుద్ధి బుద్ధి టూ అంటే కొత్త మనసు దొరుకుతున్నాం అనమాట మనస్సు అయింది టూ ఇప్పుడు తర్వాత బుద్ధి బుద్ధి పరా ఇది తీరేదం ఇదే కారణం పునః అపోషణం ఇదే కారణం అలాగే సో బుద్ధి అంటే నిశ్చయాత్మిక నేను చెప్పాను జగ్గి జగ్గి చేసేది నిశ్చయం చేసేది ఇది మంచి చెడు ఇది మనకు కావాలి మనకు అక్కర్లేదు ప్రతికూలము అనుకూలము ఆ రకమైన నిర్ణయాలు నిశ్చయాలు జడ్జిమెంట్లు కండెమ్ కూడా చేస్తుంది ఒకప్పుడు ఐ మేడ్ మిస్టేక్ లేకపోతే హిస్టార్ ఇస్ బ్యాక్ ఇలాంటి శాసనాలు రాకూడదు అని ఖండన చేస్తుంది ఒకప్పుడు ఖండన అంటే ఖండించింది సపోర్ట్ చేస్తుంది జస్టిఫై చేస్తున్నా నేను తప్పదు కాదు ఇలాగే ఇలాగే చేయాలి నేను జస్టిఫై చేస్తాను ఇదంతా కూడా బుద్ధి యొక్క కార్యం అదొక హయ్యర్ లెవెల్ ఆ బుద్ధి మనస్సు కంటే సూక్ష్మమైనది తర్వాత ఇంకొకటి కూడా అసూక్ష్మత్వాన్ని వర్ణించి పద్ధతి ఎలాగంటే అశ్రుతాద్భావాత్ అదృష్టాద్ అశ్రుతాద్భావాత్ నా భావ ఉపజాయే అని వాక్యం వస్తుంది అంటే ఒక థాట్ రావాలి అంటే ఆ థాట్ అంతకు ముందు మీకు తెలుసుందా మీరు చూసినా ఉన్నారు మీరు వినేనా తెలియడం అంటే చూడటం కానీ వినడం కానీ సో ఆ రకంగా దాని సాఫ్ట్వేర్ దాని సాఫ్ట్వేర్ సంస్కారం ఆ సంస్కారం మీకు ఉండాలి ఆ సంస్కారం అనేది బుద్ధి ఆ బుద్ధిలో ఆ సంస్కారం ఉన్నప్పుడే దానికి సంబంధించిన థాట్స్ ఉంటుంది కాబట్టి మనస్సులో వచ్చే థాట్ బుద్ధిలో దానికి మూలాలు ఉంటాయి లేకపోతే థాట్ మనం తెలుసుకోలేదు సపోజ్ ఓ మిత్రుడు నేను అడిగాను ఆయన మీరు కారుకున్నారు అని అడిగాను అంటే వెంటనే అతను ముఖం వదలబుద్ధి నేను కారుకున్నాను మీకు తెలిసింది అంటే కారు కొన్నారని మీరు కారు ఎప్పుడు కొన్నారు అంటే కారు కొన్నారని తెలియకుండా అర్థమదా అడగదు నువ్వు చెబుతారు అడగదు కారు కొన్నారని తెలియబట్టే ఎప్పుడు కొన్నారని అడిగారు అది ఎందుకు జరుగుతారు ఎంత కొన్ని ఎంత కొన్నారనో లేదా ఎప్పుడు కొన్నారని అడిగారంటే అంతకుముందే తెలిసి ఉండాలి తెలియకుండా అసలు తను గ్రహిస్తుంది ఈ ప్రశ్నకి మూలంలో కొంత సమాచారం బుద్ధి ఉండబట్టి ఈ ప్రశ్న వేశారు అలాగే కాబట్టి ఏదైనా థాట్ పుట్టింది అంటే మాట్లాడేవంటే సాత్వికే కదా ప్రశ్న అడిగారంటే సాత్విక ప్రశ్న అడిగారు కాదు వచ్చిందంటే అందరి మీద సంస్కారం ఉందన్నమాట ఆ సంగతి ఎవరికే తెలుస్తుంది కాబట్టి సో థాట్ వచ్చింది అంటే ఆ సంస్కారం చెప్తుంది ఆ సంస్కారం వేరే బుద్ధి కాబట్టి మనస్థితి బుద్ధి కారణమైంది ఆ కారణంగా బుద్ధి మరింత సూక్ష్మం కావాలి ఇస్తే బుద్ధి అంతేకాకుండా మనకి ప్రవృత్తిని కూడా బుద్ధే ఫైనల్ గా జడ్జి ఫైనల్ గా నిర్ణయిస్తుంది ఒకప్పుడు ఉంటాయి పరిస్థితులు కూడా ఉంటాయి సో నార్మల్ గా మనస్సు ఏదో కామన్ కోరికను ముందు పెట్టింది ఉంటాను బుద్ధి ఉంటుంది బుద్ధి చేసి జడ్జి చేస్తుంటుంది ఫైనాన్స్ కండిషన్ లో తీసుకుని దేశం వద్దని చెప్పి నెక్లెస్ ఏడు వేల ఐదు వందలు అదే అంతరం కదా అని బుద్ధి తీసుకోవాలి వస్తే వెనకాల ఒకరు మీరు ఒకరు ఉంటారు వారు అంటారు ఇన్స్టాల్మెంట్ లో తీసుకుంటున్నారు ఎదురు మళ్ళీ బుద్ధి దానికి తీసుకో ఇన్స్టాల్మెంట్ లో తీసుకో అంటే మళ్ళీ ఈ డైరెక్షన్ అంతా బుద్ధి చేస్తూ ఉంటున్నారు హయ్యర్ లెవెల్లో కాబట్టి బుద్ధి నమస్సు కంటే సుపీరియర్ స్వరాము అక్కడతో అయిపోయిందని మన వాళ్ళు పోగొడతారు అయితే ఏంటంటే ఏదో కావలేదు అదే అక్కడతో అయింది ఇప్పుడు మనం దేవుణ్ణి కూడా ఇదో ఇక్కడ ఫిక్స్ దేహము ఇంద్రియులు మనస్సు ఇప్పుడు దేవుడు అంటే ఈ కేటగిరీలో ఈ ఈ మన దగ్గర ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి తెలుసుకునే ఇన్స్ట్రుమెంట్స్ ఏదైనా ఇంద్రియాలు ఉంటాయి తెలుసుకునేది ఇంద్రియాలు మనస్సు తెలుస్తుంది దేవుడి తెలుస్తుంది కాబట్టి దేవుడు అనేదాన్ని కూడా దీంతో ఫిక్స్ ఓకే అదొక దోషం రెండో దోషం ఏంటంటే లేని దర్శనం దర్శనం ఈ దర్శనం ఇంద్రియముల చేత తెలియబడి కూడా కాదు ఇంద్రియాలను ఉపయోగించి జగత్తుని తెలుసుకునేవారు వీడు కదా వీడు ఇంద్రియములతో అపోజిట్ గా ఉంటారా ఇంద్రియాలు గడిస్తా ఉంటుంది ఇండియా వెనకాల ఉంటాడు ఇండియాకి ఆపోజిట్ గా ఉండడు ఇండియా కళజోడికి ముందు ఉంటారా మీరు కళలో వెనకాల ఉంటారా మీరు ఇండియాకు వెనకాల ఉంటారు కళజోడిని కళ్ళకి తేడా లేదండి దూతను మనం చెప్పారు ఎందుకంటే కళజోడు ఎలా చెప్తారు ఏం చేసిస్తుందంటే జడ్జి చేస్తారు కన్ను చేసిస్తుంది జడ్జి చేస్తారు కన్ను కన్నుకి ఎగిస్తాను కళజోడు అంటే దాని బట్టి మీకేమొస్తుందండి కళ్ళజోడు అలాంటిదో కన్ను అలాంటిది తెలియదు కాబట్టి కన్ను అటువంటిదైనప్పుడు ఈ నేను అన్నవాడు కన్నుకి ఎదుగుతాను కన్ను వెనకాల ఉంటుంది కన్ను వెనకాల అవునండి కన్ను వెనకాల ఉండే నేనుని కన్ను ఎదురుగా ఉండే దానిని బట్టి నేను నిర్ణయించాలనుకున్నాను ఆ నేను గురించి ఒక నిర్ణయం మీరు చేశాను దేని మీద నిర్ణయం చేశారు కన్ను ఎదురకుండా ఉండే దాన్ని బట్టి కన్నుకు వెనకాల నేను నేను నిశ్చయించాను ఆ నిశ్చయం తప్పవుతుందా వస్తుందా తప్పవుతుంది ఎక్కడిగా ఉంది కన్ను జరుగుతుండగా కారుంది కన్ను వెనకాల నేనున్నాను ఈ కారును బట్టి నేను డిగ్రీ చేస్తాను సెల్ఫ్ ఎకరెండైజ్మెంట్ అంటారు ఏమని చెప్తారంటే వాడు నేను గొప్పవాడిని ఎందుకు వాడు కారు ఉండబట్టి నేను గొప్పవాడు కన్ను జరగకుండా ఉండే కారు కన్ను వెనకాలండే నేను గొప్పదనాన్ని తీసుకొచ్చిందండి లేకపోతే ఒకప్పుడు కన్ను ఎదురుకుండా ఉండే డ్రస్ కన్ను వెనకాల ఉండే నేమికి నీకత్వాన్ని నికృష్టత్వాన్ని తీసుకొచ్చిందన్నమాట ఎంత తప్పది కాబట్టి రెండు దోషాలు ఒకటి బుద్ధిలో బుద్ధి యొక్క పరిధిలోకి బుద్ధి మనస్సు ఇంద్రియముల పరిధిలోకి ఈశ్వరుణ్ణి నిత్య ప్రయత్నం చేయడం ఒక తప్పు తప్పంటే అదేదో తప్పు వీళ్ళు కొనడానికి పెట్టి కొట్టడం కాదు నా అభిప్రాయం I don't believe that way what I believe ఏంటంటే ఈశ్వరుడు అంటే ఇది ఇదే అని చెప్పడం అది ఫిలసాఫికల్ గా ఇచ్చినట్టే కరెక్ట్ కన్క్లూషన్ నా అభిప్రాయం ఫిలాసఫీ గురించి మాట్లాడుతున్నాం కానీ లోక వ్యవహారం గురించి కాదు కదా కొంత అప్డేషన్ వాడు జైల్లో పెట్టడం నా అభిప్రాయం కాదు అది ఫిలాసాఫికల్ గా ఆ సంతోషం సరికాదు మీరు బుద్ధితో నిర్ణయం చేయండి ఏమైనా నిర్ణయం చేస్తారు దేవుడు నాలుగు చేతులు ఉంటాయి అంటే నేనేదో ఒకటే చెప్తున్నా ఆయన వైకుంఠంలో ఉంటాడు ఆయన భక్తులకేమో అనుగ్రహాలు ఇస్తూ ఉంటాడు భక్తులు కాని వాళ్ళని కష్టాలు పెడుతూ ఉంటాడు అంతేగా మీరు బుద్ధి చేసి నిర్ణయాలు ఇలాగే కదా ఉండేది ఇప్పుడు ఇది పరమ సత్యము ఇది అల్టిమేట్ ట్రూత్ అని మీరు నమ్మమంటారు అదే కదా యూఆర్ నాట్ రైట్ అది నాకు అంగీకారం కాదు అంటే పోలే పోలే సత్యం కాదండి మేము ఉపాసనకి ఒక పద్ధతిలో అలా చేసుకుంటున్నాం అంటే నేను యాడ్ చేస్తే అది జాయిన్ అది జాయిన్ ఎందుకంటే ఈ డిస్క్రిప్షన్ పరమసత్యం వైపుకి సాధించిన వేరు కలిపి అదిగో చంద్రుడు అని వేరు అభివృద్ధి సాధిస్తే ఆ వేరు మీకు చంద్రుడిని దర్శించడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆయన నాలుగు గేట్లు ఉంటాయి ఎందుకు నాలుగు గేట్లు ఎందుకు ఉంటాయి మనకి ధర్మార్థ కామమోక్షములనే నాలుగు పురుషార్థాలు ఆయన అనుగ్రహిస్తాడు కనుక నాలుగు ఇవ్వడానికి నాలుగు గేట్లు ఉంటాయి అలా అంటారు కూడా రెండు గేట్లతో ఇస్తున్నాను మూడో గేట్ అంటే మూడో గేట్తో కూడా ఇచ్చేవాడిని అని అంటారు దాతలు అలా అంటారు అలాగే ఈశ్వరుడు నాలుగు మనకు కావాలి ఆయన నాలుగు గేట్లు ఆయనకి మూడు నేత్రాలు ఉన్నాయి ఆయనకే ఆ విషయం ఆయన మళ్ళీ ఇంకో ఆయన అనుకున్నారు అయితే మీరు ఉన్నాయి అంటే ఈ కర్మశక్తులు రెండే కాకుండా మనకు ఉన్నది జ్ఞానము అనే మూడో కర్మ కూడా ఆయన ఉంది మనకు కావాలి ఆ కర్మ అంటే ఆయన మూడు ఆయన దగ్గర ఉండాలి కదా మనకి ఇవ్వాలంటే అంటే ఆయన మూడు కన్ను కాబట్టి మనం వేరు పెట్టి చంద్రుని చూపించినట్టుగా ఈ వర్ణనలన్నీ కూడా ఆ తత్వం వైపు చూపిస్తున్నారు అంతేత ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి చాలా గొప్పగా ఉపయోగిస్తాయి వండర్ఫుల్ కాదు ఇదే ఫైనల్ నిజంగా ఫిజికల్ గా లిటరల్ గా నాకు చేతులు ఉంటాయంటే ప్రాబ్లం కాదండి అని ఎనిమిదే two two hands are better than four hands అని ఎనిమిదే దానికి ఇలాంటి ప్రశ్న అడుగుతారు ఒక ఆయన నన్ను అడిగారు అమెరికాలో ఒక ఆయన అడిగారు బ్రహ్మగారు తన పడుతున్నప్పుడు ఎలాగా అని అడిగారు ఆయన ఎప్పుడన్నా అడుగు వాళ్ళ వస్తే అలాగా అంటే ఏదో నిజాన్ని కృష్ణుడు పొందుతాడు అన్నట్టు ఆలోచించారు ఎందుకంటే దానికి ఒక రూల్ అవుతుంది a false question cannot be answer a false question can be false false question కూడా డెప్ట్ ఉంటుంది దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది ఏంటంటే ఈ ప్రశ్న తప్పు తెలుసుకోవాలి మనం అడిగిన ప్రశ్న తప్పు తెలుసుకోవాలి తెలుసుకుంటే నేను ప్రశ్న సమాధానం వచ్చే తెలుసుకోవాలి అంతేగాని మీ ప్రశ్న తప్పు ప్రశ్నకి నేను సమాధానం ఇంకో రకంగా రైట్ ప్రశ్నకి చెప్పినట్టుగా చెప్పాలంటే ఎలా కుదురుతుంది the false question can never the answer should not the answer because the person will never learn నేర్చుకునే అవకాశం లేకుండా అయిపోతుంది false question can only to pointed out as false false అంటారు అలాంటి సైన్స్ లో కూడా ఇటువంటి పరిస్థితి చాలా తక్కువ సో బిగ్ బ్యాంగ్ ముందు ఏముంది అని అంటారు ఎన్నో ముందు ముందు ఎంత అన్నది దిగ్గాని చాలా తక్కువ అవును దిగ్గాని దిగ్గాని ముందు ఏముందనే ప్రశ్న తక్కువ అలా సో ఎనివే కనుక ఈ మీమాంస యొక్క అభిప్రాయం ఏంటంటే మీరు దేవుణ్ణి అంచనా వేసేప్పుడు కేవలము మీ బుద్ధిని ఉపయోగించి దేవుణ్ణి అంచనా వేశారు నిన్ను నువ్వు అంచనా వేసినప్పుడు దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఈ నాలుగింటిని బేసిక్ గా చేసుకుని నిన్ను నీవు అంచనా వేస్తున్నాను ఇప్పుడు నేను ఆయన లక్కీ ఫాదర్ అన్నాను ఇంకొకడు అన్నాడు ఆయన అల్లకీ ఫాదర్ ఇంకొకడు అన్నాడు ఆయన నాటే ఫాదర్ అంటారా నేనన్నాను నీ నిద్ర అభిప్రాయాలు తప్పే నిద్ర అభిప్రాయాలు కూడా తప్పే ఎందుకంటే ఐ నేని అనే దాని యొక్క యథార్థ స్వరూపంలో లక్కీ ఫాదర్ హుడ్ ఉండదు అన్లక్కీ ఫాదర్ హుడ్ ఉండదు నో ఫాదర్ హుడ్ కూడా ఉండదు మూడింటిగా అతీతంగానే ఉంది అది మూడు ఎక్కడి నుంచి ఇస్తే బుద్ధిని పట్టుకొస్తుంది కాబట్టి బుద్ధిని బట్టి కొన్ని సంకల్పాలు నిర్మాణం చేసుకుని కొంత సైకలాజికల్ స్ట్రక్చర్స్ కండిషనింగ్స్ నిర్మాణం చేసుకుని ఆ స్ట్రక్చర్స్ ని ఐ నేనుకి అప్లై చేయడం అనే పొరపాటు మనం చేసి చూస్తున్నాము పోలండి దాంట్లో తప్పే ఉన్నది తప్పేం లేదు ధర్మాధర్మాల ఇష్యూ కాదు నథింగ్ రాంగ్ వెళ్ళింది వీరి మీద సంసారి అంటే సంసారిగానే ఉండిపోతారు వీడు తన స్వరూపాన్ని తెలిసింది ఉండదు విముక్తి అయ్యేది ఉండదు అలా కంప్లైంట్ చేస్తూ ఉంటాడంటే ఎప్పటికీ కూడా శాశ్వత కాలం కాబట్టి ఇదో ఇంత ఇంత దోషం ఉన్నది అయితే ఇప్పుడు రెండు సత్యాలు బుద్ధికి అందరివి రెండు సత్యాలు చెప్తున్నాం ఏంటది రెండును ఒకటి దేవుడు రెండు బుద్ధి లెవెల్లోకి మీరు వచ్చి బుద్ధి గొడుగు కిందకొచ్చి దేవుడు నేను తెలుసుకుంటే ఆ దేవుడు వేరే ఉంటారు నేను వేరే నేను భూలోకంలో ఉంటాను దేవుడు వైకుంఠంలో ఉంటాడు నేనేమో ఆ అంశాస్తినేక దైవం ఉంటాడు దేవుడు సర్వశక్తివంతుడుగా అక్కడ ఎక్కడో ఉంటాడు బుద్ధి యొక్క గోరుగు కింద నిలబడి నేను దేవుడు నేను వ్యాఖ్యానం చేస్తే వీలయ్య బుద్ధికి అతీతంగా వెళ్ళి తెలుసుకుంటే అప్పుడు మీకు సత్యం అవగాహన వస్తుంది అదేంటంటే నేను ఒకటి దేవుడికి ఒకటి కాదు అది ఒకటే ఇప్పుడు దాన్ని ఏమనాలి అహమ్మనాలా సహానాలా అలా అన్నా యోగే పరపతి నేను మీకు అదే చెప్పాను నేను ఒకసారి హన్స్కూల్ అనే ఊరు వెళ్ళాను అక్కడ ఒక విద్వాంసులు నన్ను సహా అంటే అర్థం ఏమిటని అడిగాడు చెప్పాను సహా అంటే అర్థం ఏమిటని అడిగాడు జీవుడా ఈశ్వరుడా అని అడిగాడు నేను నేను చెప్పాను నేను ఐదోమంలో ఆన్సర్ వస్తుందని చెప్పాను ఎందుకంటే నేను నేను చెప్పింది ఎలాగో నేను చెప్తున్నాను చెప్పి చెప్పాను వాళ్ళు చెప్తాను చెప్పండి ఓకే అయితే వెళ్ళండి బుద్ధి యొక్క గొడుగు క్రింద నిలబడి జీవుడు ఈశ్వరుడు అనే విధానం ఉంటుంది ఏ బుద్ధే పరతత్వ సహా బుద్ధికి అతీతమైన తత్వము అన్నప్పుడు నేను చెప్పిన విధానం అసలు ఉండదు కాబట్టి అవిద్యా అదే అని మీరు ప్రశ్న అడగకూడదు చెప్పాల్సి వస్తుంది మంచిగా ఎప్పుడు క్వశ్చన్ ఇప్పుడు సో ఇంకా మళ్ళీ పాయింట్ అవుట్ క్వశ్చన్ ఈ స్పాట్ అంతకంటే ఇదేమి చేయలేదు కాబట్టి పరమసత్వము దేని మీద మీరు పెట్టండి ఆత్మనండి బ్రహ్మనండి ఈశ్వరుడనండి మీరు ఏ పేరు పెట్టినా that is the ultimate reality పరమ సత్యం ఈ పరమ సత్యాన్ని బుద్ధితో తెలుసుకునేట సంభవాన్ని కాదు ఎవరైనా నేను పరమ సత్యమని దాని ఈశ్వరుడు పేరు కదా నేను ఈశ్వరుణ్ణి తెలుసుకున్నాను అన్నాడంటే అయ్యా మీరు ఎలా తెలుసుకున్నారు బుద్ధి ద్వారా తెలుసుకున్నారా అలాగే తెలుసుకుంటారు అన్నలు విద్వానానికి ఐన్GetMapping నా ఉద్దం అలవనలకప్పుడు నేనుGetMapping విద్వాహో తెలుస్తున్నాను ఆ okay so what you have know is not risk of మహాత్మా చిత్తడే మంత్రం ఎత్తి జపం చేస్తుంటే మీకు నో ఇస్తరు అనుగ్రహం కలిగేది ఏది విష్ణు చిత్తుడు ఒక గుహలో కూర్చుని జపం చేస్తే ఆ నల్లసను మహాత్ముడే విరుకొనాడు దేవుని అనుగ్రహం కలిగి పో거든요 అంటే అలా అలా తెలుస్తుంది మీకు నేను అనుగ్రహం కలిగిందని గుహలో కూర్చున్నాడు ఎలా తెలిసినట్టు బయటంటే ఏదో సంతానం కలిగిందో లేకపోతే లాటరీ కలిగిందో ఏదో తెలుస్తుంది గుహలో కూర్చున్నాడు దేవుడు అనుగ్రహం కలిగినట్టు ఎలా తెలుస్తుంది అంటే నాకు దేవుడు కనపడ్డాడు కాబట్టి తెలుస్తుంది ఓ అలాగా మీ దేవుడు కనపడ్డాడు ఎలా కనపడ్డాడు అంటే ఒక మొత్తం ఒక ఫ్లాష్ లాగా వచ్చేసి గుహంతా కూడా జాగ్రత్త విమానంగా భగద్భగాభిమానం అయిపోయింది ఆ విధంగా నాకు దేవుడు అంటే అప్పుడు మహాత్మ ఏంటంటే ఇటువంటి భ్రాంతులు అలా కలుగుతూ ఉంటాయి జపం చేస్తూ ఉంటారు ఇంకా కొనసాగించేది కాబట్టి అలా కనపడ్డది దేవుడు ఎందుకు అవుతుంది యో విద్యే కనుక ఎవరైనా మేము కళ్ళ కళ్ళ దేవుడు కనపడ్డాడు అంటే మీరు ఒక లెవెల్లో మాట్లాడితే పర్వాలేదు మళ్ళీ చెప్పాను కదా వ్యవహార భూమిలో ఎదుర్కొని మీరు ఎదుర్కొని యాక్సెప్ట్ అందులో మన హిందూ సమాజం అలా ఉండదు అన్నింటినీ యాక్సెప్ట్ చేసేటమే మంచిగా పరిస్థితి వచ్చింది కాబట్టి కళ్ళ కనపడ్డాడు జలవర్ధం కనపడ్డాడు దారిలో కనపడ్డాడు ఫ్లాష్ మీద కనపడ్డాడు గుహలో అయితే కనపడ్డాడు అంటే మీరు బిగ్గెస్ట్ వ్యూ కంటే ఒక రూపం కనపడేదని చెప్పొస్తాను అంతేగాని అదే అల్టిమేట్ రూపం చెప్పినట్టు అవునండి ఎందుకంటే ఒక రూల్ ఉంది నో ద ట్రూత్ ఈ టు డెనై ద ట్రూత్ కీర్తిని తెలుసుకోవడం అంటే కీర్తిని నిరాకరించడం ఎందుకంటే తెలుసుకున్నాడు అంటే బుద్ధి చేతనే తెలుసుకుంటాడు వీడు బుద్ధి చేత తెలుసుకున్నది అసూట్ అవుతుంది కానీ ట్రూత్ అవుతుంది తర్వాత సత్యాన్ని తెలుసుకున్న తర్వాత పరమాత్మను తెలుసుకున్న తర్వాత తెలుసుకున్న వారు మిగిలి ఉంటారా మిగిలి ఉంది తెలుసుకున్న సముద్రంలో నది కలిసిన తర్వాత నది మిగిలి ఉంటుందా మిగిలి ఉంది సముద్రంలో కలిసిపోతుంది సముద్రం అయిపోతుందా వేరే నేను నదిని అని మిగిలి ఉన్నది గోదావరి సముద్రంలో రాజమండ్రిలో గోదావరి సముద్రంలో కలిసింది కోటికలు దాని తర్వాత ఏది సముద్రంలో కలిసింది అక్కడికి గోదావరి అక్కడ సముద్రమే ఉంటుంది ఆ విధంగా నేను ఈశ్వరుల్లో విలీనం అయిపోయిన తర్వాత నేను ఈశ్వరుణ్ణి తెలుసుకున్నాను అని చెప్పి వాడు ఉండడు అవ్వాలంటే ఉంటే వాడు తెలుసుకోలేదు అని అర్థం ఎవరి అజ్ఞానికి గుర్తి అజ్ఞానం ఎలా గుర్తుపట్టాలని అడిగారు అఖండానంద మహారాజు అడిగారు అజ్ఞాని ఎలా గుర్తు జ్ఞానం ఎలా గుర్తుపట్టాలని అడిగారు నేను గుర్తులో ఉండవని చెప్పారు అజ్ఞానం ఉంటారా అలా ఉంటారు ఒకరోజు చెప్పండి ఎన్ని పరిచేత న్యాయం ఉంటుంది కనీసం వీళ్ళు అజ్ఞానం తెలిస్తే మనం జాగ్రత్తవచ్చు అజ్ఞానికి గుర్తి ఒకటి చెప్తున్నాను నేను జ్ఞానిని చెప్పారు మొదటి గుర్తు అని ఆయన జ్ఞాని ఇది హోతా హై జ్ఞాన్ హోతా హై జ్ఞాని ఉంది జ్ఞానమే ఉంటుంది బ్రహ్మ జ్ఞాన్ హోతా హై బ్రహ్మ జ్ఞాని ఇది హోతా అని చెప్పారు ఆయన ఈ మాట చెప్పినప్పుడు అప్పట్లో మనకి ప్రతినిధిగా జ్ఞాని జయసింగ్ అని ఒక ఆయన ఆయన అది నేను అలా అలాంటివి అంటలేదు నేను వేదాంతాన్ని గణనీయ అంటున్నానని అని అన్నారు ఓ అలాగే ఏ అలాగే చెప్పారు జ్ఞానే ఉండదు జ్ఞానమే ఉంటుంది వేదాంతం విషయంలో మిగతా లౌకిక జ్ఞానాల్లో అన్ని రకాలు ఉంటాయి జ్ఞానం ఉంటాడు జ్ఞానం ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది ఫిజిక్స్ ఉంటాయి అక్కడ లౌకిక జ్ఞానం కానీ ఇక్కడ మనకు ఆత్మజ్ఞానంలో ఆత్మజ్ఞానమే ఉంటుంది ఆత్మజ్ఞానమే కూడా ఏమైనా విషయం తెలిసి మీరు జ్ఞానంలో తప్పులేదు సర్వదృశ్యేభ్య విద్యంతేభ్య ఇది కూడా శంకరులు ఎలా చిన్న చిన్న వాక్యాలు రాస్తారు వీటిని ఆ ఫిలాసఫీలో ఈ కార్నర్ స్టోన్స్ కింద పరిగణిస్తారు ఇప్పుడు ఏదైనా ఒక అంశం మీరు తీసుకోండి ఎనిస్తుంది ఫ్లవర్ తీసుకోండి ఈ ఫ్లవర్ లో బిస్నెస్ ఎంత ఐవెస్ ఎంత బిస్నెస్ అంటే ఇదంత ఇది ఇదంతా ఐవెస్ అంటే అహంత ఇందు అసలు ఇదం అహం రెండింటికి మీకు డెఫినేషన్ తెలుసుకున్నాను ఇదం అంటే చూడబడేది కనబడేది తెలియబడేది అహం అంటే చూసేవాడు కనేవాడు లేక తెలుసుకునేవాడు ఇది బేసిక్ డెఫినేషన్ కదండి ఇదం అహం సో ఇదంతా అంటే స్టేటస్ నో బీయింగ్ అహంతా అంటే నోయింగ్ స్టేటస్ నోయింగ్ ఈ రెండు తెలుస్తున్నాయి కదా ఇప్పుడు నేను ప్రశ్న ఈ ఫ్లవర్ లో ఇదంతా ఎంతుంది అహంత ఎంతుంది ఇదంతా హండ్రెడ్ పర్సెంట్ ఉంది దీంతో అహంత లేదు కదండి అహంత అహంత లేదు కాబట్టి అది ఇదంతా ఏ కాంట్రవర్సీ దాని గురించి సమస్య ఇప్పుడు అసలు డిఫికల్ట్ మేము ఇంకో స్టేజ్ అయ్యాక అవుతాం ఈ వస్త్రం ఉంది బాగా దగ్గరగా తప్పుకుని ఉన్నాం వస్త్రం ఉంది మామూలుగా ఫలితాలలో దుప్పటి వేసి చెప్తుంటే ఆ దుప్పటి చాలా కథలు చెప్తుంది ఏమంటుంటే దుప్పటి కథలు చెప్తుంది ఎందుకంటే కథలు చెప్పింది ఎవరో ఉండదు ఒంటరిగా దుప్పటి వస్తుంది ఇంకా దుప్పటి చెప్తుంది కథలు బాగా దగ్గరగా ఉంటుంది కదా ఇప్పుడు ఈ దుప్పటి దీంట్లో ఇదంతా ఎంత అహంత ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఇదంతే ఎంత అహంతే ఉంది అహంత లేదు దేహము బాడీ దగ్గర इसको प्रदीप का तो गड़बड़ शुरू होता ఇదంత ఎంత అదంత ఎంత పర్సంటేజ్ వదిలేదు పర్సంటేజ్ వద్దు పర్సంటేజ్ ఏం లేదు నేను ఒకటే మాట్లాడుతున్నాను దాంట్లో ఇదంతా ఉందా లేదా దేహంలో ఇదంతా ఉందా లేదా చూడండి మీకు ఒక్కటే లెక్క నేను వృత్తాంతం ఎత్తి చెప్తా మీరు జాగ్రత్తగా తెలుసుకోగలుగుతారు ఏంటంటే కష్టమైతే ఒగ్రమ జర్నలిస్ట్ మంది సం్యాసకు ఉత్తమంతరలొస్తే వేద్యంనతరం కమొన్పస్ లోకి వెళ్ళడం కదా వేద్యం ఇతరులనది కాదు వారి మీద లాగా పుస్తం ముదర్గానికి ఇ కన్ఫ్యూజ్ ఎనీ బిట్ విత్ మ్యారీ సతతే ఈ రకంగా సంబంధం యొక్క విరుద్ధ కంపటి మ్యారీ చేస్తారు కాబట్టి సమయం వస్తే సం్యాసానికి వెళ్ళిపోతాడు అలా అనుకుంటాడు వేద్యం ఉంటారా అసలు ఆ సంధిష్తు ఉంటారా అని అడిగాడు అడిగేది కదా మీకు సన్యాసం తీసుకోవాలనే అనే అనే పర్సంటేజ్ ఏదైనా చెప్పుకోనట్టు ఎంత పర్సంటేజ్ ఫీల్ అవుతున్నాము అని అడిగింది అడిగితే మరో ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉందండి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే గోల్ పడిందా లేదా అని అడిగారు ఫుట్బాల్ అంటే fifty fifty fifty fifty goal పల్లెలు అవ్వాలంటే పల్లెలు ఫిఫ్టీ ఫిఫ్టీ అలా చూస్తారు కుదరదు మొత్తానికి ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నారు ఎగ్గులే వేసుకోండి ఆ తర్వాత మళ్ళీ రెండేళ్ళ తర్వాత కనుక మీరు మీరు మహాత్ములు సలహా సలహాలు మీరు అనుభవం కావాలి నేను అనుభవంలో అనుభవం మీ సలహా అడుగుతున్నాను అంటే నేను సన్యాసం తీసుకోవాలనే ఆకాంక్ష ఏమాత్రం ఉంది అని అడిగారు అప్పుడు పాపకు చెప్పలేదు అంటే కొత్తగా కరెక్ట్గా అడిగినట్టుగా నాకు పాపకు చెప్తుంది అతనికి చెప్తులేదు ఎంతో ఏమాత్రం ఆకాంక్ష ఉంది అని అడిగారు అని అడిగారు నైన్టీ పర్సెంట్ తీసుకోవాలి ఉంది ఎయిటీ ఎయిట్ మళ్ళీ ఇంకోటి వేల తర్వాత ప్రశ్నిస్తారు ఏమాత్రం ఆకాశం మీరు తీసుకోవాలని ఎంత ఎంత అభీష్టం ఎంత బ్రహ్మచర్యంగా ఉన్నారు కదా పాప లోపలనే వివాహం ఎవరిలో అమ్మాయిని చూసి వివాహం వస్తే ఇంకా అతను అడగడం వస్తలేదు మనం చెప్పడం వస్తలేదు ఇది సిన్సియర్ గ్యాస్ ఇంకా స్కిల్ పెండింగ్ లింగరి బ్రహ్మచారిగా సో ఎంత ఎంత ఎంతూజియాజం ఉన్నది ఇదో అని అడిగారు నైన్టీ నైన్ పర్సెంట్ వద్దని చెప్పాను వద్దని చెప్పాను ఎందుకంటే నీకు సన్యాసం పడలేదు ప్రస్తుతానికి ఉంటుంది సపోజ్ అక్కడికి అయితే ఇంకా మళ్ళీ కలవలేదు నేను అక్కడ సపోజ్ ఈసారి కనుక ninety nine point nine nine percent ఉందని చెప్పారు అనుకోండి వద్దని ఇప్పుడు దృష్టాంతం మీకు అర్థమైంది కదా ఇప్పుడు దేహంలో దృశ్య ఇదంతా కొద్దో గొప్ప ఉందా లేదా ఉంది అది ఆత్మ ఎంతో ఉన్నా సరే ఎంత ఎక్కువ ఉన్నా ఆత్మ దానే కాదు ఎంత తక్కువ ఉన్నా కూడా ఆత్మ సన్యాసం వద్దన్నట్టుగా ఎంత తక్కువ ఉన్నా కూడా దేహంలో ఇదంతా ఉందా లేదో చూసుకోవాలి అహంత ఎలాగే ఉంటుంది నేను నేను అంటూనే ఉంటుంది ఇదంతా ఉందా లేదా చేస్తుంది యాక్సెప్ట్ చేస్తుంది ఇదంతా బిజినెస్ ఉందా లేదా ఉంది ఆత్మ కన్ను కన్నుతో నేను తీసుకున్నాను అంట అహంత ఎలాగే ఉంది క్వశ్చన్ లేదు ఇదంతా ఉండలేదు ఎందుకంటే మీరు కన్ను కన్నుతో దీనికి ఇప్పుడు చూడండి దీన్ని చూడండి కన్నుతో చూస్తున్నారా ఆ కన్నును కూడా చూడండి సార్ ఈ పువ్వుని చూసే కన్నును చూడండి వస్తాను చూసా చూసా కళ్ళు చూసుకోండి చూసుకున్నారు ఇప్పుడు కన్ను చూసుకోండా లేదు చూడటం మానేసిన కన్నుని మీరు చూడండి వస్తారు ఇప్పుడు కళ్ళు తెరవాలి చూసారా చూడటం మానేసిన కళ్ళను చూసారా లేదా చూసారు చూడండి తెలుసుకున్నారు కదా మీకే తెలియబడుతోంది కదా ఈ కళ్ళు చూడటం మానేసింది కాబట్టి కన్నులో ఇదంతా ఉందా లేదా ఉంది థాట్ ఉంది ఓ థాట్ మనస్సు అంటే థాట్ ఏముంది బట్ ఫ్లో ఆఫ్ థాట్ దాంట్లో ఇదంతా ఉందా లేదా ఉంది ఎందుకంటే నా మనసు బాగోలేదు అంటారు అంటే మీ మనస్సులో ఇదంతా ఉంది కాబట్టి బౌరేణం జరుగుతుంది ఇప్పుడు నీటి ప్రవాహం మురిగ్గా ఉందని నీటి ప్రవాహానికి తెలియదు తీసివాడికి తెలుస్తుంది నీటి ప్రవాహం చెప్పదు నేను మురిగ్గా ఉన్నాను తీసివాడు చెప్తాను మనస్సు చెప్పదు నేను బాగులేదని మనస్సు చెప్పదు మనస్సును తీసివాడు చెప్తాను ఎప్పుడు కూడా మనస్సు తన గురించి ఏది చెప్పలేదు తనకంటే భిన్నమైన దాని గురించి చెప్పలేదు కన్ను ఎప్పుడైనా తన గురించి చెప్పగలరా కన్ను లక్షణం ఏదో చూడాలి త్వరలో తనను చూడగలగా చూడలేదు మొత్తం జగత్తులందరూ చూస్తుంది గెలాక్సీని కూడా చూస్తుంది తనను చూడలేదు మనస్సు యొక్క లక్షణ అంటే మననము మనస్సు దేన్ని మననం చేస్తుంది మనస్సు కానిగా సర్వాన్ని మననం చేస్తుంది మనస్సుని మననం చేయలేదు తనని తాను మననం చేయలేదు కాబట్టి ఇప్పుడు మనస్సు గురించి ఒక జడ్జిమెంట్ మీరు చేశారంటే ఒక సంతోషానికి మీరు వచ్చారంటే మనస్సు ఇదం అయితే ఇదంతా ఉన్నది మనస్సులో బుద్ధిలో ఇదంతా ఉందా ఉంది ఇప్పుడు నేను మిమ్మల్ని రంగంలో ప్రశ్నింది నేను అన్నది అహంతో ఉన్నది నేను అంటే అహమేగా ఆ నేనులో పిట్టడంతో ఇదంతా ఉందా లేదా ఉంది స్మాల్ ఎంత ఇదంతా ఇస్తే ఎందుకంటే నేను ఉన్నప్పుడు మీకు తెలిసింది కదా తెలుస్తోంది కదా నేను లేనప్పుడు కూడా మీకు అనుభవంలో ఉండేది శరీరం అంటే రూపంగా నేను లేని స్థితి మీ అనుభవంలో భాగమే కాదా అలాంటి దౌర్జన్యం ఉందా నేను లేని స్థితి మీ అనుభవంలో భాగమే సాక్షి సాక్షి మధ్యన నేను ఉన్నాను ఆ గ్యాప్ లో ఆ సైలెన్స్ లో సైలెన్స్ ఆఫ్ మైండ్ లో నేను ఉంటుందని ఉండదు కానీ మీరు ఉంటారా కాబట్టి మీ అనుభవమే సైలెన్స్ ఆఫ్ మైండ్ మీ అనుభవమే ఆ మీ అనుభవంలో నేను లేదు మీ అనుభవంలోకి నేను వస్తుంది అంటే ఇప్పుడు నేనులో ఇదంతా ప్రవేశించింది అహంకారంలో ఇదంతా ఉంటుంది ఈగో ఇస్ ఇదం ego is never the subject ego is also the object ఇంతవరకు దృశ్యములే ఆయన ఉన్నది యహ సర్వదృశ్యేభ్య దృశ్యములన్నిటికంటే ఈ దృశ్యం అంటే ఈ ఫ్లవర్ ఈ జగత్తు దృశ్యంతో మొదలుపెట్టి ఎక్కడ వరకు పాటింది ఈ దృశ్యము బుద్ధ్యంతే విద్య వరకు కాదు నేను ఐథాత్ను కూడా పెట్టింది దాంట్లో అహంకారాన్ని కూడా బుద్ధిలో భాగమేది దర్శన ఈ వ్యక్తి కూడా బుద్ధిలో అంతర్గతమైపోతారు కాబట్టి బుద్ధి వరకు బుద్ధితో సహా బుద్ధి వరకు బుద్ధితో సహా బుద్ధి వరకు ఎన్నున్నాయో ఉన్నాయో అవన్నీ దృశ్యమే సర్వ దృశ్య అవన్నీ దృశ్యమే కనబడే చూడబడే బిజినెస్ ఉన్నవే వీటన్నిటికంటే అతీతమైనది అభ్యంతర వీటన్నిటికంటే సూక్ష్మమైనది వీటికంటే పరము అంత వ్యాపకము వీటికి అతీతము అని ఎప్పుడైతే బుద్ధికి అతీతం చెప్పేశారో టైంకి అతీతం అంటే టైం లెస్ స్పేస్కి అతీతం అంటే స్పేస్ లెస్ ఇది కాజేషన్కి అతీతం అంటే it is neither the cause not ఆ కాజ్ ఎఫెక్ట్ రిలేషన్కి అతీతం అటువంటి ఆ అభ్యంతరమైన స్వరూపం ఏదైతే ఉందో అది ఏ ఆత్మ బుద్ధే పరతస్తు సహ సహ సహ అంటే తత్ తతన్నా సహ అన్న లింగ భేదమేగా తత్న అతిశలింగం అయింది సహసలింగం అయింది తత్ అంటే అర్థం ఏంటి నేను నిన్న మనం చేశాను ఈశ్వరుడికి తత్ అంటే ఓ తత్స్తుంది తత్ అంటే ఈశ్వరుడు కాబట్టి ఆ ఈశ్వరుడే యో బుద్ధే పరతస్తు సహ ఏమండి వ్యక్తి యొక్క అంతరతమైన స్వరూపము అహంకారం కంటే కూడా లోతులో ప్రత్యక్షగా ఉండేటువంటి స్వరూపం ఆత్మ అది నా స్వరూపం అవుతుంది కానీ ఈశ్వరుడు ఎలా అవుతుందండి అంటే మీ స్వరూపమే ఈశ్వరుడు సో మ్యాన్ లో టూ ఎలిమెంట్స్ ఒకటి individual man human being who functions individual సర్వం నుంచి విడివడి ఉన్న ఒక వ్యక్తిలాగా ఫంక్షన్ చేసే మనిషి హ్యూమన్ బీయింగ్ వారికి చిత్తుగా నాశనం రెండో ఉంటాయి వ్యక్తిగా ఉన్నప్పుడు నాకు పుట్టడము ఉంటుంది నా మరణము ఉంటుంది కానీ దేవింగ్ డిజిలిటీ ఇన్ యూ ఇన్ యూ ఉంది డిజిలిటీ ఎక్కడ పైన లేదు పైన ఉంది నీ లోపల పైన ఏది ఉందో అది నీ లోపల అక్కడ ఉన్న పాండవులు ఇక్కడ ఉన్నాడు నీ లోపల ఉన్నది డిజిలిటీ నీ లోపల ఉన్నది అంటే ఎక్కడ ఉన్నది బుద్ధికి అతీతంగా బుద్ధికి ద్రష్ట అయి ఉన్నది కాబట్టి దానికే ఆత్మ అంటే ఇదిగో ఆ ఆత్మ బ్రహ్మన్నారు వేదాంతులు ఆ ఆత్మని బ్రహ్మన్నారు ద్వైతులకి ఏదో ఒంటికి ఏదో కారణదాస్తుగా భేదం చేసుకుంటారు సో అహంకారం ఆత్మను చెప్పామండి అహంకారం బ్రహ్మని చెప్పాము అహంకారం నిత్యం చెప్తున్నాము అది బిజినెస్ లో పనులు చెప్తున్నాం కానీ అహంకారం బ్రహ్మని ఎప్పుడైనా చెప్పామండి ఎవరైనా చెప్తారా అలాగే అహంకారం బ్రహ్మ ఎవరు అహంకారం నిత్య అది అజ్ఞాన కల్పితము అని చెప్తారు కానీ దాన్ని బ్రహ్మం చెప్తారు బ్రహ్మం చెప్తారు అహంకారాన్ని కంటే కూడా అహంకారంలో బిజినెస్ ఉంది అహంకారాన్ని కూడా సాక్షిగా దర్శిస్తూ ఉండేటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే కలదో అది బ్రహ్మ అది టైమ్లెస్ స్పేస్లెస్ అంటే కాజెక్ట్ గా అతీతంగా ఉంది దాన్ని బ్రహ్మంలో ఎవరికో అది అనుభవానికి సంబంధించిన విషయం కూడా దీంతో వాదోపవాదానికి కాదే లేదు కాబట్టి కాబట్టి ఆ ఆహ అన్నది మీరు ఆత్మ అన్న పర్లేదు సహ అంటే ఈశ్వర అన్న పర్లేదు బ్రహ్మ అన్నా కూడా పర్లేదు సో భాష్యకారులు అంతా చూద్దాము విద్యంతే సహా అభ్యంతర ఇంద్రియాది ఆశ్రయేయుక్త కామ జ్ఞానావరణద్వారేణ మోహయతి ఉత్తం ఇప్పుడు ఏమైపోయింది వీరు బుద్ధికి కూడా అతీతమైన ఆత్మస్వరూపుడై ఉండాలి అంటే చూడండి వీడు వీడు ఒరిజినల్ స్వరూపము బుద్ధికి కూడా అతీతమైనటువంటి డైగ్నోస్టిక్ దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైన ఆత్మ అయి ఉండగా మరి వీటికి ప్రారంభం ఏంటి ఒక ఇండివిజువల్ మ్యాన్ లాగా ఇంకోటిస్తున్నాడు ఈ స్థితి ఈ జారిపోవటం ఎందుకు వచ్చింది ఎప్పుడు జారిపోయాడు ఎందుకు జారిపోయాడు అంటే అదిగో అల్లా జారిపోవడానికి హేతు కారణ ఇది beginning of the downfall so ఆత్మ ప్లస్ డిజైర్ ఇది equal to an individual self అది డౌన్ ఫాల్ అది not only downfall for individual it downfall for ఇన్స్టరాల్సే నిర్జల పరబ్రహ్మకి మీకు డిజైర్ టు క్రియేట్ యాడ్ చేస్తే సగుణ బ్రహ్మ అయితే సగుణ బ్రహ్మ విరాట్ రూపంగా సాకారం కూడా అక్కడికి ఆ సాకారం కావాలంటే ఇంకా ఫర్దర్ డౌన్ లో ఇంకా చిన్న చిన్న ఆకారాలు కూడా ఆవిష్కరించి సంతరించినాయి అన్ని ఆకారాలు ఆవిష్కరించాయి it's time of coming down అవతారం అవతారం సో సేమ్ థింగ్ ఈశ్వరుడు విషయంలో కూడా జరిగినప్పుడు అజ్ఞాన మాయాశక్తి చేత అయితే ఈశ్వరుని యొక్క కంట్రోల్ లో ఉంటాయి ఇక్కడ వచ్చేప్పటికీ అజ్ఞానం అజ్ఞానం యొక్క సంబంధం చేత ఆ పరమాత్మ జీవుడిగా మనకి వ్యవహారంలో వస్తూ ఉన్నది సో ఎం దీర్ఘం ఇంద్రియాది ఆశ్రయయుక్త కామ జ్ఞానావరణ ద్వారా మోహయది ఇత్యుక్తం ఇప్పుడు ఈ ఆత్మ తన చైతన్యంలో తన స్వరూపమునందు ప్రకాశించే దేహముతో తాదాత్మ్యాన్ని చెందుతుంది చెంది ఆత్మయే దేహి దేహము గలది అవుతుంది వాస్తవంలో ఆత్మ అసంగం దేనితో అది సంఘాన్ని కలిగి ఉండదు కానీ ఇప్పుడు ఆకాశం ఘటంలో ఉందనుకోండి ఘటంలో ఆకాశం ఉన్నప్పుడు ఘటము యొక్క లక్షణాలు ఆకాశానికి వచ్చేయా రావు ఆకాశం అసంగం దేనితో అది లేపాన్ని పొందదు కాబట్టి ఘట లక్షణాలు ఆకాశానికి వచ్చి ప్రసక్తి లేదు కానీ మనకు ఏమనిపిస్తుందంటే ఒక అలవాటు చేత దాన్ని ఆ ఆకాశాన్ని మనం ఘట పరీక్షలను చేపిస్తాం ఘటాకాశము అని చేపిస్తాం కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది ఆకాశము ఘటంలోకి అయింది ఘటమంతుందో అంత ఉన్నదిగా అయిపోయింది అదేవిధంగా దేశకాలకు అతీతమైనటువంటి పరమాత్మ బుద్ధితోటి తాదాత్మ్యాన్ని చెంది దేవి దేశకాలంలో పరిచ్ఛేదంలో వచ్చేసింది వ్యతిరిక్తుగా నిజంగా వచ్చేసింది కాదు ఆ స్థితిలో కామన కనుక దూరం చేస్తే ఆ పరిచ్ఛేదాలను విధించుకుని తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకునే అవకాశమే లేకుండా అయిపోతుంది ఆ కామన ఏం చేస్తుందంటే ఈ దేహిని అంటే దేహ పాదాత్మ్యము కలిగిన ఇండివిజువల్ పర్సన్ని అదేం చేస్తుందంటే ఆ ఆ తప్పి వేసి వారికి ఆ సత్యం తెలియకుండా చేసేస్తుంది ఈ యాక్సెప్ట్ మనం వేసుకోవాలి సంస్కారం ఓం పూర్ణమ పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దత్తకృష్ణార్పణ